అంతేనా చాలా బాగుంది ఇంద్రియజ్ఞేంద్రియజ్ఞాఖ్యేద్వేషౌ వ్యవస్థిత సర్వం నవసమాగచ్చేంద్రియ పరిపంచినం ఈ శ్లోకం చూస్తూ ఉన్నాం భారతదేశంలో ప్రతి ఇంద్రియ వ్యాపారంలో స్థిరంగా నిలిచి ఉన్నాం అలాగే నిర్మాణం అయి ఉన్నాయి తప్ప మనం వాటి ఆ రామజ్వరంలో వర్షంలో తీసుకునే ప్రయత్నం చేయాలి పురుషార్థం అంటే సాధన అంటే ప్రకృతి ప్రకృతి స్వభావ సిద్ధంగా ఏదైతే ప్రవాహం ఉంటుందో దాన్ని రివర్స్ చేయడంలోనే సాధన ఇప్పుడు నీరు ఉందనుకోండి నీరు మనకు వినియోగంలో రావాలంటే వ్యక్తిలో పెట్టాలి డ్యామ్ పెట్టి వ్యక్తిలో పెట్టాలి ఎంత ఇరిగేషన్ ఉపయోగపడుతుంది లోపల వెనక్కి తిరిగి పెంచేస్తుంది వీళ్ళు అందరికీ వీళ్ళు అందాలంటే వాళ్ళు ఎక్కువ కదా యువశక్తి వాతావరణం యువశక్తి వాతావరణం వ్యవస్థ అప్పుడే మీరు వినియోగం అదేవిధంగా ఈ మనస్సు యొక్క ప్రవాహాన్ని అది గౌరవాలు పోతూ ఉంటుంది రాగద్వేషముల ప్రవాహంలో పోతూ ఉంటుంది దాన్ని రాగద్వేషాలకు అతీతంగా మనం మనస్సు యొక్క ప్రవాహాన్ని నిర్మాణం చేయాల్సి ఉంటుంది అది సాధన అవుతుంది కానీ రాజదేశాలు యథాప్రకారం కొనసాగించడంలో తెలివితేటలేని ఉండవు రాజదేశంలో ఏమంటే మన యొక్క నీతిని ఎగ్జిస్టెన్స్ కేవలం ఎగ్జిస్టెన్స్ మనిషి తన స్వరూపము జ్ఞానమని తన స్వరూపము సత్త అని గుర్తించాలి తన స్వరూపం మధ్యమాంసాలు కావు ఈ భోగాలు కావు మనిషి స్వరూపం ఇది కావు మనిషి కేవలం ఎగ్జిస్టెన్స్ ఆ ఎగ్జిస్టెన్స్ ని ఆ సత్తని తర్వాత హ్యూమన్ దేశ జ్ఞానము తర్వాత హ్యూమన్ జాయ్ హ్యూమన్ బీయింగ్ లో ఒక జాయ్ ఉంటుంది రసం ఆ రసాస్వాదం కావ్యాన్ని మనిషే తయారు చేయగలుగుతారు సో ఆ రసానుభూతి ఏదైతే ఉందో దానిని తర్వాత ఆనందానుభవాలు మనిషి యొక్క స్వరూపం ఆనందం ఆ ఆనందానుభవాలు ఈ నాలుగింటినే కూడా కలుషితం చేసేస్తాయి అదే చేస్తాయి నాలుగు శ్రద్ధ జ్ఞానము రసము ఆనందం నాలుగింటిని కూడా కలుషితం చేస్తున్నారు విద్యార్థి చూడండి ఎవరైతే జీవితంలో కేవలము సైన్స్ లేకపోతే భక్తికి ఉపయోగపడే విద్యను మాత్రమే అధ్యయనం చేస్తారో ఎవరైతే కావ్య కావ్య శ్రవణము కావ్య పఠనము చేయడం ఎవరైతే కేవలము ధనాన్ని సంపాదించి భోగం భోగాన్ని అనుభవించడం మాత్రమే ఎదిగినా వారి జీవితం ఎంత గొప్ప ధనాన్ని సంపాదించినా ఎన్ని ఎక్కువ భోగాలను అనుభవించినా కూడా అటువంటి వ్యక్తి యొక్క జీవితం వ్యర్థము ఇక్కడ వినోత్సండి సంస్కృతి అక్కడ ఇబ్బంది ఇది గొప్పది విమానం దీనికేమీ నాలుగు కూడా అనేది కనుక జీవితాన్ని సారవంతం చేసుకోవాలన్నట్లయితే ఈ నాలుగు కలుషితం కాకుండా తీసుకోవాలి నాలుగంటే నాలుగేం కావాలని ఇంటర్లిమేట్ అంటే స్వరూపం ది హోల్ ప్రాసెస్ ఏమైనా ఎగ్జిస్టెన్స్ ఇది హోల్ ప్రాసెస్ సో భారతదేశంలో వాళ్ళని కలుషితం కాకుండా చేసుకోవాలి ఈ మనం చూస్తున్నాము రాగము అంటే రంజనాత్మక ప్రవృత్తిని ఆ ఫ్యూచర్ భాష రాష్ట్రాలలో ఉన్నాము తస్మాత్తో రాజద్వేషో వశం నాగచ్చు ఆ రాజద్వేషములకు వశమైపోతాం కొంతమంది రాజద్వేషానికి బాగా అలవాటు పడుతుంటారు చాలా కాంప్లెక్స్ గా ఉంటారు అందరు కాంప్లెక్స్ రాజద్వేషం కాంప్లెక్స్ గా ఉండడం అంటే రాజద్వేషంగా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు ఏదో దానికి ముందు చెప్తూ ఉంటారు ఏదో ఒక వంకర మాట వంకర చేస్తా లేకుండా ఉండలేదు ఫెయిల్నెస్ ఉండదు సో అది ఆ విధంగా భారతదేశం యొక్క లక్ష్యంలో జరుగుతాయన్న వెరీ కాంప్లెక్స్ అటువంటి వాళ్ళతో తెలియదు మనం హ్యాండిల్ చేయాలంటే దూరంగా ఉండబుద్ధి చేస్తుంది వాళ్ళని హ్యాండిల్ చేయాలని అనిపించదు దండం వెళ్ళి దూరంగా పోవాలని సో అలా ఉండాలి ఇలా సింప్లిసిటీ ఉండాలి సమస్యలో సింపుల్ గా ఉండాలి ఆ సింప్లిసిటీయే ఆరోగ్యం అనిపించాలి సో ఎలా అంటే సూర్యకిరణములు మనకి సూర్యునికి భూలో భూమండలం మీదకి ప్రసరించి వస్తూ ఉంటాయి స్వచ్ఛమైన కిరణములు సూర్యకిరణంలో రంగులు ఉన్నాయి రాగము అంటే రంగు రంజనాత్మక చిత్తవృత్తి విశేషంగా ఆ సూర్యకిరణాల్లో రంగు ఉన్నాయి కానీ ఆ వాతావరణంలో అట్మాస్ఫియర్ లో ప్రవేశించాక ఇక్కడ జల బిందువులు కనుక ఉన్నట్లయితే ఆ సూర్యకిరణాలు భిన్నము లేదు తీసుకెళ్ళిపోతాయి తీసుకెళ్ళిపోయి మీకు ఇంద్ర ఇంద్రధనస్సు ఉంటుంది ఇంద్రధనస్సు ఉంటే దాని ఇలా రంగులేదు అలా అయిపోతుంది ఆత్మ చైతన్యం నుంచి వచ్చే ప్రజ్ఞానాంశం ఏదైతే ఉంటారో మందుత్వంలో ప్రార్థనా శ్లోకం ఆందోళన వ్యక్తులు ప్రజ్ఞానాంశ ప్రకారం ఈ విషయం మొదలుపెట్టారు ప్రజ్ఞ నమ్మకం ప్రసక్తి మీరు అవ్వలేదు అయినా సో ప్రజ్ఞానం మందుత్వ ప్రసక్తి నాలుగు రోజులు క్లాస్ బీ వీళ్ళు కొడితే ఎదురుగారు దాని గురించి ఎందుకు మాట్లాడుతుంది సో విజ్ఞానాంశు ప్రకారం అంటారు సూర్యుడు ఎలా అయితే కిరణములను విస్తరించి జగత్తులు ప్రకాశం చేస్తూ ఉంటారో అదేవిధంగా ఆత్మచైతన్యం యొక్క ప్రకాశం ఆరంభం అవుతుంది సూర్యకాంతి స్పష్టంగా ఉంటుంది ఎరుక తేలిక తప్పించేది అది సూర్యకాంతి అట్మాస్ఫియర్ లో ప్రవేశించినట్టుగా అది మనస్సులో ప్రవేశిస్తుంది ఆ చైతన్య ప్రకాశం మనస్సులో ప్రవేశించేప్పుడు మనస్సు అట్మాస్ఫియర్ లో ఉండే జలబిందువులు స్పీక్ చేసినట్టుగా రండి ఇక్కడ సూత్రం వెళ్ళాలి అక్కడ స్టేజ్ ఉంది లేకపోతే నేను స్టేజ్ లో కూర్చోవాలంటే స్టేజ్ సో జలబిందువులు స్థితిలో జన్మను మనం స్పీక్ చేసి రంగు రంగులను మనం సూచించినట్టుగా మనస్సులో ఉండే రాగద్వేషములు ఆత్మ చైతన్యాన్ని స్పీక్ చేసేసి శుద్ధమైన జ్ఞానము నందు శత్రుమిత్ర భేదము అనుకూల ప్రతికూల భేదము ఇటువంటి భేదాలన్నింటినీ కూడా మనస్సు క్రియేట్ చేస్తుంది కాబట్టి అసలు ఆ స్వచ్ఛతను మనం నిలబెట్టుకోవాలి అన్నట్లయితే రాజద్వేషములు విధంగా మనం జాగ్రత్త పడాలి రాజద్వేషాల యొక్క ఆ దశంలో వెళ్ళిపోతాం చిన్నపిల్లలకి వెనకాలంటే చాలా ప్రయాణం ఉంటుంది లవ్ రెడ్ ఇప్పుడు మీకు మాసాల బేబీలు కాకుండా six months one year babies వాళ్ళు నాలుగు దగ్గర చూస్తే కనుగా ఎందుకంటే colour close to red orange అంటే క్లోజ్ టు రెడ్ కలర్ కదా రెడ్ కలర్ వాళ్ళు వస్తున్నారు అలా రాగము రెడ్ కలర్ అంటే రాగము రాగము రెడ్ కలర్ వ్యంజనాత్మక రెడ్ కలర్ పట్టేసిందంటే నువ్వు అలాగే అలాగే సో మనస్సులో రాగము రెడ్ కలర్ మనకు చిన్నప్పుడు రెడ్ కలర్ ని రెండు ఇక్కడ దీనికోసం పేరు నేర్చేస్తున్నాం వెల్కమ్ అందరికీ సంప్రదాయం చేస్తుంది సో రెడ్ కలర్లు చిన్న కలర్లు ఇస్తున్నట్టుగా జీవిత ఆరంభంలో రాగద్వేషాలు ఉంటాయి నాకేమో నీకు ఎందు రాగము నీకు ఎందు ద్వేషము అని జీవిత ఆరంభంలో ఉండడం ఆ వస్త్రం మీకు అందిస్తే పైకి మంట వేసేది అంత చేయాల్సింది డ్రైవ్లో వచ్చేది అలా మంట వేసేస్తే మీరు అర్థకాలం మనసు అది ఏం క్యాప్రో హ్యాండ్ ఏం కాదు ఇది హ్యాండిల్ అదే మడిపత్రం ఏం కాదు నేను చెప్పి చేయకుండా సో చిన్నపిల్లలు ఆ రాగద్వేషములు కలిగి రెడ్ కలర్ మీద తిరుగుతున్నట్టుగానే చిన్న వయసులో రాగద్వేషాలు పదివేళ్ళప్పుడు పదిహేనేళ్ళప్పుడు రాగద్వేషాలు ఇంకేతనే ఈ వివాహం చేసుకునేప్పుడు పెళ్లి చూపులని నాకు నచ్చిన అమ్మాయి ఇదంతా కూడా రాగద్వేషాల లక్షణం అలాగే ఆరంభం జీవితం ఆరంభం అవడంలో తప్పేం లేదు కానీ కొంచెం కాంగ్రెస్ అయ్యే కొలది ఆ రాజద్వేషాలకి కట్టుబడి ఉండిపోతారు దేహాభిమానానికి సో మనం చిన్నప్పుడు వెంకల విజయ చేసాం కదా గవర్నమెంట్ వెంకల అలా ఉన్నాం కదా అలాగే రాజద్వేషాలు ఇంకా రాజనీతి గురించి ఎక్కువగా చెప్తాం రాజద్వేషాలను అన్నప్పటికీ రాజనీతి గురించి చెప్తాం ఎందుకంటే ద్వేషం అనేది ఇండిపెండెంట్ ఇమోషన్ కాదు రాగం ఉండబట్టే ద్వేషం ఉంది రాగం లేని హృదయంలో ద్వేషం లేదు రాగం ప్రతిహతమైనప్పుడు అంటే రాగానికి ఆటంకం కలిగినప్పుడు మీకు ద్వేషం చెప్తుంది ద్వేషం కనుక హృదయంలో ఉందనుకోండి నిర్దయత్వం దయలేకపోవటం క్రోర కలిగిన ఇవన్నీ కూడా చాలా జరాతిభరమైన విషయాలు తెలుసుకుంటే కూడా మనసు కష్టం అనిపిస్తుంది అది పేపర్లో చదివిస్తూ ఉంటాం ఏమంటే ఒక యంగ్ లేడీ భర్త ఏదో అయితే అక్రమాలు ఆ ఏదో కష్టం కలిగించారు ఇలాంటి ఏదో జరుగుతారు ఏదో కూడా ఉంటుంది దేవున్నారు ఇవన్నీ కలిగితే మనసుకి చాలా దుఃఖం అనిపిస్తుంది ఏదో మహోత్సవం ఇది వయసు వచ్చిందే కానీ బుద్ధిని పర్వాలేదు కాకపోతే చాలా కష్టంగా ఎందుకు వెళ్ళలేదు ఇది వాటికి పిల్లల్ని అర్థజేసింది నేను బతుకులు రామకృష్ణ తపస్సుతో బతకాల్సింది పోయి వాళ్ళ జీవితాల్లో తల తీసుకెళ్ళి వాళ్ళని ఇంకా మూత పెట్టడం పైగా దీని ధర్మార్థం మీద కూర్చొని జడ్జి చేసినట్టు ఇది కాబట్టి ఇది తప్పని వాళ్ళ జీవితంలో నేను జడ్జిమెంట్ తీసుకోవాలి ఎవరు లేదు నేను జడ్జిమెంట్ ఎగ్జామ్ లీవ్ లైఫ్ అయితే ఇటువంటి ఇంటర్ఫియర్ అంటే కనుక అలా హింసిస్తూ ఉంటారు ఆ హోల్స్ వచ్చేస్తుంది మనస్సులో కాబట్టి కాలిక్యులేషన్ అనేది చాలా తక్కువ దీన్ని ఒక అభిప్రాయం ఒకటి వ్యక్తులు చెప్తారు మహాత్ములు మీరు అంగీకరిస్తారని అంగీకరించారో పెద్దలు ఆలోచించండి ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి బిజినెస్ లో వాడు చాలా రూప్లెస్ గా ఉంటాడు అంబిషన్స్ అంబిషన్ ఎక్కడైతే ఉంటుందో రూప్లెస్నెస్ అక్కడే ఉంటుంది అంబిషన్స్ అంబిషన్ చాలా మంచిదని మీకు నేను మేనేజ్మెంట్ క్లాసులో చెప్తారేమో నేను చెప్పమన్నా నేను వేదాంతం వైరాగ్యం మంచిదని చెప్తాం అంబిషన్ మంచిదని చెప్తాం కొంతమంది సన్యాసులు చెప్పిన మీరు సన్యాసులు అంబిషన్ మంచిదని చెప్పడం ప్రారంభించారు తప్పదు అలా చెప్పకూడదు అంబిషన్ మంచిదని మనం చెప్పింది అది లోకంలో అందరూ మనం చెప్పేది ఏంటంటే వైరాగ్యం ఉంటుంది వివేక వైరాగ్యానికి అనుసరించి నాట్ ఫర్ యాంగిషన్ బికాస్ అన్ యాంగిషన్ డల్ రూట్లెస్ డై వాడు బిజినెస్ యాంగిషన్ బిజినెస్ గా ఉన్నారంటే రూట్లెస్ గా బిజినెస్ చేస్తారు కస్టమర్లే కస్టమర్ జేబులో ఉన్నటువంటి పైసలు లాగేయడానికి వెనకాడదు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు లిఫ్ట్ చేయడానికి వెనకాడదు బిజినెస్ లో ఎన్ని లూప్ హోల్స్ వీరుంటే అన్ని లూప్ హోల్స్ ని వాడుకునే వాడేమో అన్నింటినీ మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆఖరికి దేవుడు కూడా నిలబెట్టేద్దాం అనిపిస్తుంది అక్కడ ట్యాక్స్ కట్టడం మానేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామికేమో చేతికి వద్దుగా ఉందరం చేయించాను లేకపోతే తలకి మహాకటం మనిషి చేయించాను ట్యాక్స్ కట్టదు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టదని అడిగితే కూడా తప్పు అది ఇదే పెద్ద సమస్య ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తారు ఇంకొక ఆయన బీర్లు ఆల్కహాల్స్ తో కోర్టు సంపాదిస్తారు వెంకటేశ్వర స్వామికి బంగారు కాపడం చేయించారు ఎందుకు కాపడం నిజస్వరూపానికి బంగారం కాపడైంది కానీ అనర్థం లేదు సో అక్కడ నేను చేసే ఆ బిజినెస్ ఆల్కహాల్ అన్ని డబ్బు సంపాదించడం అనే బిజినెస్ మానేయాలి కానీ సంపాదించిన డబ్బు కాదు ఈ బిజినెస్ మానేస్తున్నాను నేను ఇంకో బిజినెస్ చేసుకుంటాను అలా అనవచ్చు కదా ఆల్కహాల్ అన్ని డబ్బు సంపాదిస్తున్నానంటే ఒక మానవత్వాన్ని గ్రహం చేస్తున్నట్టు కానీ ఎదుగుతూ డబ్బులు చెప్తాను రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ ప్రమోట్ చేస్తాను డబ్బు రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ తెలుగులో వన్ రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ అంటే when you are thirsty, drink clean water. That is the only responsibility. There is no other responsibility. So, ఈ యంగ్స్టర్స్ పీపుల్ ఉన్నారో ఈ రూత్లెస్ పీపుల్ వాళ్ళు they don't know what is రావు అది అది నా ప్రపోజిషన్ ఏంటంటే మహాత్ములు చెప్పిన మాట వాళ్ళకి లెవెల్ ఏమిటో తెలుసు వాళ్ళ ఆఫీస్ లో ఏం చేస్తారు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఎలా ఉంటారు ఎలా ఉంటారు యంగ్స్టర్స్ అండ్ రూత్లెస్ ఉంటారు ఇంటికి వస్తే కూడా అలాగే ఉంటుంది ఈ డజన్లో వాటికి ఈ కెనాట్ ఈ doesn't have an opportunity to know వాటికి అంతే కానీ వాడు భావ్యతోటి కూడా అందిస్తూనే ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు కోటీశ్వరుడు కోటీశ్వరులు అమ్మాయినే వెళ్ళారు గదిగా కాబట్టి నిజమే కదా నేను కోటీశ్వరుడు ఒక బీద ఇంటి అమ్మాయిని వెళ్ళాను కదా వెళ్ళారు అది స్టేటస్ కావాలి అంటే అర్థం ఏంటి వాడు బిజినెస్ గా ఎంత రుచిలెస్ గా ఉంటాడో జీవితంలో కూడా అంతే రుచిలెస్ గా ఉంటాడు ఇప్పుడు ఈ పెళ్ళాళ్ళ భార్య కనుక వీడికి అనుకూలంగా ఉంటే హని హని పార్టీలు ఇవన్నీ నడుస్తాయి ఒక్కసారి తేడా వచ్చిందంటే సఫరింగ్ ప్రారంభం ఈ విధంగా అవుతున్నారు బికాస్ హౌ ఈ విధంగా అవుతున్నారు బికాస్ ఈ వాటి బిజినెస్ అక్కడ రుచిలెస్ గా ఉన్నారు ఇంటి దగ్గర కూడా అలాగే అగ్ని లోపలికి తెలియదు కాబట్టి కాలద్వేషములు మనిషి యొక్క హృదయాన్ని చాలా ఘోరంగా కలుసుకుని చేసిస్తారు మనం మనకు రిలేషన్షిప్ యొక్క ప్యూరిటీ ఏంటి తెలియదు వీరు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కాపురం చేస్తాం కానీ రిలేషన్షిప్ లో ఉండే మహిళలు ఎందుకంటే ఎంతసేపు రిలేషన్షిప్ ని రాగద్వేషంలో సమాజంలో వీరు తూకం వేస్తారు కాబట్టి జీవితాన్ని చాలా ఘోరంగా కలుషితం చేస్తే రాగద్వేషాలు ప్యూర్ లవ్ ఇది అనుభవానికి రాకుండా పోతుంది ఇదే అవిద్వేషాలకు అతీతంగానే ఉండాల్సి ఉంటుంది ప్రయోహన వశం ఆ వ్యక్తి వ్యక్తి పరిస్థితుల్లోనూ కూడా భారతదేశానికి వశము కాదు కథలు భారతంలో కసిలో బృహస్పతి కుమారుడు కసిడు ప్రహ్లాదుని కుమారుడు వివేకుడు ఇప్పుడు వీళ్ళిద్దరిలో శ్రేష్ఠుడెవరు అని పోటీ శ్రేష్ఠుడు సహా వీళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్ఠుడు అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి విధ్వస్తత ఇద్దరు equally strong people physical equally young అది శ్రేష్టత్వం వాళ్ళకి లెక్కలో కాదు human quality qualities of heart mind and half శ్రేష్ట పురుషుడు అది వేస్త not physical strength not knowledge వేస్త జ్ఞానం ఆత్మవికాసం ఆ అంశంలో వీళ్ళిద్దరిలో శ్రేష్ట పురుషుడు అనేది ఒక చర్చ చర్చ పండే ఉంటారు ఇప్పుడు ఈ ఫుట్బాల్ కిట్ మీద క్రికెట్ ప్లేస్ మీద పంజాబ్ కష్టపడుతుంది ఏమీ కష్టపడుతుంది అలాగే ఆ పంజాబ్ ఏంటంటే సర్టిఫైడ్ శ్రేష్ఠ పురుషుడని ఒక పంజాబ్ కాదు విరోధమైన శ్రేష్ఠ పురుషుడు ఇప్పుడు ఎవరు నెగ్గుతాడో ఈ పంజంలో వాడికి రెండో వాడు దాస్యం చేయాలి అదే ఆ పందెం లేదో పురాణ కాలపు పందాలు ఇప్పుడైతే ఎవరు దాస్యాలు ఏమో బదులు ఆడుతున్నారు రాజకీయం కాబట్టి ఇప్పుడు సత్యుడు శ్రేష్ట పురుషుడని కనుక తేలితే విరోధులను సత్యుడికి రాజకీయం చేయాలి అని వైపు ఎవరు చేయాల్సింది ఈ సత్యుడు చేసేయాలి ఎవరో సలహా చెప్తారు ప్రహ్లాదుడు సమగ్రం జ్ఞాని ఈ సెటిల్మెంట్ జ్ఞానానికి సంబంధించిన సెటిల్మెంట్ ఎవరు చేయాలి జ్ఞానే చేయాలి జ్ఞానే జ్ఞాన జ్ఞానం జ్ఞానం ఎవరో జ్ఞానం తెలుస్తుంది అజ్ఞానికి జ్ఞానం ఎవరో ఏం తెలుస్తుంది విద్వాంసుడు ఫలానా వాళ్ళు ఒక ఒక పండితుడు నేను అక్కడికి వెళ్ళానండి అక్కడ నన్ను ఎవరు సరిగ్గా పుస్తకానికి ఏం లేదని అన్నా అంటే నేనున్నాను కళలో పండితుడు ఎవరు ఎందు దొరుకుతాడు అది మీరు గమనించండి అంటే అవునవును అక్కడ ఎవరు పండితులు లేదు అంటే నేను సంస్కారం చేయలేదు మీరు ఇక్కడికి వచ్చే రెండు మూడు నేను సంస్కారం చేస్తున్నానంటే అర్థం అయితే నేను మీరు పండితులని ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు దానివల్ల నేను పండితులు అనిస్తాను ఎందుకంటే ఒక పండితుని గుర్తించి సత్కరించాలంటే అవసరం పండితుడు అవ్వాలి కదా ఇప్పుడు సపోజ్ నేను ఒక పెద్ద ప్రొఫెసర్ ఆటో వాడిని పిలిచేదనుకోండి ఆటో వాడు అయ్యా అయితే నేను మహావిద్వాంసులు అలా అంటారా అందరూ ఎందుకంటే అతనికి ఆ రకంగా గుర్తించేటువంటి హోమ అతనికి ఉండదు అతను కావాల్సింది ఆ పైసలు తీసుకుని ఆ సర్వీస్ ఏదో చేస్తాను ఇతని పాలించాను అతను గుర్తించాను అది ఇంకో ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి కష్టం అంటే విద్వాలయం విజ్ఞానాన్ని విద్వజ్ఞానం కలుగుతుంది కనుక ఇద్దరిలో శ్రేష్ఠ పురుషులు ఎవరో చెప్పాలంటే ప్రహ్లాదుడే చెప్పాలి ఆయన జ్ఞానం ఆయన ఎదురు వెళ్తారు ఇప్పుడు ఏం చేద్దాం ఒకరు తన కొడుకు ఇంకొకడేమో బృహస్పతి కొడుకు దేవతల గురువు బృహస్పతి కొడుకు ఆయన ఇద్దరినీ పరిశీలించి ఆయన సలహా ఆయన చెప్తారు ఆయన చెప్తారంటే ప్రతిదే చేస్తుంది ఆయనకి తెలుసు ఇలా తను చెప్పినట్లయితే తన కుమారుడు జీవితకాలము ప్రతినికి దాస్తులు చేయాల్సి ఉంటుందని తెలిసే తెలిసి కూడా సత్యాలు చెప్తారు రాగద్వేషానికి వ్యక్తం అప్పుడు ప్రసిద్ధి అంటాడు మహాత్మా నేను శ్రేష్ఠ పురుషుని కాదా నన్ను శ్రేష్ఠ పురుషుడని ఎంపిక చేసిన నువ్వు శ్రేష్ఠ పురుషుడు మేమందరం నీ తరువాత వాళ్ళని ఉంటాం కానీ ఇంత మీకు రాగద్వేషములకు అతీతంగా ఇంత విశాల హృదయం ఇంతటి కరుణా హృదయం ఇంతవరకు ఉంటుంది నువ్వే శ్రేష్ఠ పురుషుడు నేను కాదు నేను నేను తక్కువ కాదని నాకు నీ కుమారుడు దాస్యం చేయనక్కర్లేదు నేను ఆ దాస్య బంధం నుంచి విముక్తిని చేసేస్తున్నాను నేను విముక్తిని చేస్తాను శ్రేష్ఠ పురుషులు అలా ఉంటాను అదే నేను అంటారా సంజీవ్ అని ఏది తీసి రాజకీయం చేయించడం వాడిని అలా చేస్తే వద్దు మన శ్రేష్ఠ పురుషుడు అవుతుందా శ్రేష్ఠ పురుషులు ఇల్లు ఇలా అది ప్రహ్లాదుడికి రాజద్వేషాలు ఉండవు పతికి రాజద్వేషం ఉండవు అంటే ఇద్దరు శ్రేష్ఠ పురుషులు అని నిర్ధారిత ఉన్నప్పుడు కాబట్టి భారతదేశాలకు అతీతంగా మనిషి ఉండాలి వయోహం వశం నా ఆదర్శే యతౌ అద్యపురుషస్ పరిపంచినౌ అవ్యయో మార్గస్ విఘ్నకర్తారౌ కర్తరావివ లేదు కర్తరావివ ఇత్యర్థ ఉండాలి పథ ఉండాలి తత్పరవు ఇలా తర్వాత ఉంది స్వర్థ ఇత్యర్థ ఇత్యర్థ గురించి తెలియజేయండి ఇత్యర్థ ఉన్నదే ఉంది స్వర్థ అని చెప్తాను ఎందుకంటే పది పంచీలో ఆ స్వర్థ అనే మాట ఉంది స్వస్థరాముగా ఇత్యర్థ స్వర్థ అని చెప్తాను ఇత్యర్థ అని చెప్తారు పద్యం ఉందా పర్వాలేదు వర్తనాదేవ సతీ ఇత్యర్థ అనేది స్పెషల్ ఐటమ్ కాదు ఇత్యర్థ అంటే అదే అర్థం ఓకే శ్లోకంలో హియర్ ఉంది ఏదో రాగద్వేషాలు ఎందుకు వచ్చాం కాకుండా మాకు రాగం ఉన్నది మేము రాగానికి వశం అవుతాం నిలవడం కాదని ఎందుకు వశం కాకూడదు అయ్యా అవి చెడ్డతనాన్ని కనిపిస్తుంది చేరుకుని కాలు చేస్తాయి ఇది ఎదుగలనగా మాత్రం అవి అంటే యథ అసలు కౌ అంటే ఆంధ్రప్రదేశ్లు అస్య పరిపరిచయం అస్య అంటే పురుషస్య ఎందుకంటే వ్యక్తిగా అర్థం పురుషుడు స్త్రీ అని కాదు మానవులకు పరిపరిచయం పరిపరిచయం అంటే పథి లేక పథ పథ అంటే మార్గమునకు అడ్డుదలువాడు అయితే పథి అంటే మార్గంలో ఎదురు ఎదురొచ్చి తస్కర తస్కర తస్కరవు ఇద్దరు రాజదేశాలు ఇద్దరు కదా తోడుగా ఉండాలి జోడుగా ఉండాలి వాళ్ళిద్దరు దొంగలు ఎక్కడ ఉంటారండి బయట ఉంటారా లోపల ఉంటారా ఇప్పుడు ఒక ఆయన బయట సెక్యూరిటీ పెడుతున్నారు ఏంటంటే ఈ సెక్యూరిటీ అంతా ఏదైనా అడిగారు ఈ మధ్యన ఇద్దరు దొంగలు ప్రవేశించారు ఈ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ అంతా దొంగతనాలు చేస్తున్నారు ఊరు దొంగలు జోడు దొంగలని వాళ్ళ నుంచి నన్ను నేను రక్షించుకోవడం కోసం ఈ సెక్యూరిటీ పెట్టుకుంటాను అంటే ఈ మహాత్ములు అన్నారు మరి మీరు లోపల బయట ఉండే దొంగలను సెక్యూరిటీ పెట్టారు మీ లోపల ఇద్దరు దొంగలు జోడు దొంగలు జోడు దొంగలు ఉన్నారా వాళ్ళకి ఏం సెక్యూరిటీ పెట్టారు ఎవరైనా ఆటంకాలు ఎవరంటే రాజకీయ అలాంటి దొంగలు ఎలా అయ్యారంటే ఈ జీవితంలో దుఃఖం ఉన్నదా ఘర్షణ ఉన్నదా లేదా భయం ఉన్నదా ఉన్నాయి అంత్యోదయంగా సెక్యూరిటీ పెట్టారు అది ఉండడానికి కారణం ఆ తోడు దొంగలే అది ఎలాగంటే వాళ్ళు మీ స్వరూపము అభయము అది మీరు కాకుండా అపహరించారు మీ స్వరూపం ఆనందం అది మీరు కాకుండా చేస్తారు మనది ఏదో అది మనకు కాకుండా చేస్తే వాళ్ళు తోడు దొంగలు ఉన్నారు అంటే ఆ లోపల ఉన్నారు కదా అంతఃశత్రువులు వాళ్ళ ఆ దేవుళ్ళ ఎడల మనం జాగరూకంగా ఉండాలి కానీ బయట వాడు ఏమో అపహరిస్తాను ఎంత అపహరిస్తాడు ఏమో అపహరిస్తాడు మహాత్ముడి దగ్గరికి మహాత్ముడి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ వాళ్ళ పట్టణానికి వచ్చేవా ఇళ్ళరా ఏం కష్టపడదు కన్నాలు కన్నాలని చేసి వెలుమోహనం చేసుకోవచ్చు అని కష్టంలో భోజనం చేసి ఏదో ఉన్నదిచ్చి అంతేగాని మహాత్ములు ఏమైనా కాదంటారా తీసుకెళ్తానంట తీసుకెళ్ళి ఆయనే ఇస్తారు కాబట్టి బయటవాడే అపహరిస్తుంది ఏమి తీసుకెళ్తాడు మన మన అసలైన శక్తి నాది అన్న దగ్గరి అపహరించేది ఈ రాజద్వేషములు ఈ పేరు పొందడం వీళ్ళు అపహరించడం అంటే విజ్ఞాన్ని చేస్తారు పరికరించడం శ్రేయ మార్గస్య మీరు శ్రేయస్సు యొక్క మార్గంలో అంటే అల్టిమేట్ గుడ్ అదే మోక్షం ఆ మోక్ష మార్గంలో మీరు పయనిస్తూ హ్యాపీగా జీవితాన్ని గడపడం కూడా మోక్షంలో భాగం ఆ మార్గంలో మీరు ముందుకు అడుగు వేసుకుంటే మీరు విఘ్నాన్ని చేస్తారు ఎలా విఘ్నం చేస్తారు మీరు ప్రయాణానికి వెళ్ళేప్పటికీ ఎవరో మీ పాస్పోర్ట్ కొట్టేసారు మా కుటుంబ కానీ అని జర్మనీలో ఏదో కాన్ఫరెన్స్ వెళ్ళాము కలకత్తాలో కలకత్తా నుంచి కాన్ఫరెన్స్కి ఫ్లైట్ బుక్ చేస్తే భువనేశ్వర్ నుంచి కలకత్తా రైల్లో వెళ్ళారు రైల్లో వెళ్ళడం గొప్ప ఫ్లైట్లో వెళ్ళాలి ఒక ఆయన నాకు సలహా చెప్పారు మీరు సేవ్ చేయొచ్చు కదా అంటే నేను బాంబే వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతున్నాను అప్పట్లో మీరు ఫెయిల్ చేసి కదా ఇలా ఇలాంటి కదా ఫెయిల్ చేయడం ఏం ఫెయిల్ చేస్తే ఐదు నాలుగు వేల మూడు వేల ఫెయిల్ చేస్తే ఆ రైల్లో ఈ పాస్పోర్ట్ ని భద్రం చేయడం ఏదో పెద్ద కార్యక్రమం వాళ్ళు ఎవరైనా కొట్టేసేది అనుకోండి రైల్లో మీరు నిద్రపోతారు కదా మన సంఖ్య అన్ని పరిమితం అనుకోండి సేఫ్టీ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకోసం ఫ్లైట్ లో వెళ్ళి బొంబాయి నుంచి కూడా రైలు అంటే ఫ్లైట్ పెద్ద దిగుతాక రైలు ఉంటే ఆ విషయం లేదు మధ్యలో రైలు నిలబెట్టి ఫ్లైట్ ఎక్కాలంటే అదేదో ఇక్కడి నుంచి చేస్తుంది మీకు సేఫ్ ఉంటుంది ఒకసారి ఇక్కడ ఇమిగ్రేషన్ గోరంతా అయిపోతే ఇంకా పాస్పోర్ట్ లోపల పెట్టేసుకుని రివ్యూ దాన్ని చాలా వరకు చేసుకుని అందుకోసం ఎందుకంటే అదేదో బాగోదు కోసం కాదు సో ఆ విధంగా పాస్పోర్ట్ కనుక అపహరిస్తే ప్రయాణం అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది ఒక ఈ సఫర్ ఎలా తీరా రైల్లో ఏమన్నా వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టేస్తారు పాస్పోర్ట్ పాస్పోర్ట్ అని పెడతారు పాస్పోర్ట్ పెట్టుకుని పాస్పోర్ట్ తీసుకు తీసుకొస్తారా ఇది అలా చేయలేదు ఎందుకంటే వాళ్ళ పాస్పోర్ట్ అవతల మారుస్తారు ఎక్కడో పెద్ద వస్తుందిలో మారుస్తారు పర్స్ మాత్రం భద్రం చేస్తుంటారు అలాగే చేస్తారు రండి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు మీరు ఇలా వచ్చాను మీరు ఇక్కడ వచ్చారు మీరు ఇక్కడ ముందు మీరు కింద కూర్చోగలుగుతారా అయితే చేయి కావాలంటే కూడా మీకు వ్యవస్థ చేయాలి అలా కనుక ఆ విధంగా మార్గ పాస్పోర్ట్ సహాయం చేస్తే వాడి ప్రయాణం అంతా కూడా చేరుతుంది జీవనమే ఒక యాత్ర జీవన యాత్రలో ఆ ఆ వివేక వైరాగ్యములను అపహరించేస్తారు వివేకం లేకుండా అయిపోతుంది అయిపోతే ఇది రాజద్వేషాల పరిధిలో పుట్టుకుని దుఃఖిస్తూ ఉంటాడు మరణించే ముందు కూడా రాజద్వేషాల దృష్టిలో ఉంటారు మనం చూడవచ్చు మనం తెలుస్తూ ఉంటాం మరణం నెత్తి మీద కోర్టు తోసుకొస్తున్నా కూడా ఇది రాజద్వేషాలను ఇచ్చిపోతున్నాడు చాలా ఘోరమైనటువంటి అజ్ఞానము అలా ఉంటుంది కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా రాగద్వేషముల యొక్క వశము కావాలి మంచి శ్లోకం అది తర్వాత శ్లోకంలో వేదాంతమోదిగుణమాత్మం స్థితాత్ స్వధర్మేణ శరం శ్రేయ శ్లోకం ఇది కాంటెక్స్ట్ కి చక్కగా అనుభవించే శ్లోకం నిజానికి కాంటెక్స్ట్ నుంచే పుట్టింది అక్కడ అర్జునుడు ఉన్న కాంటెక్స్ నుంచి పుట్టింది ఆ ఉపదేశం కేవలము అర్జునుడి కాంటెక్స్ ని వస్తే శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం but very interesting it applies మనం ఎందుకంటే రాగద్వేషముల సవాల్ అభిగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి మన సమాజంలో మన జీవితం మన సమాజంలో ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది ఆ కూడా అర్థంగా ఉంటాయి కాబట్టి అలా ఉంటుంది మన జీవితంలో మనకి అనుభవం ఉంటుంది నేను ఇది చెప్పేస్తుందండి ఆ హౌస్ వైఫ్ ఉంటుంది అనుకోండి ఆమెకి ఉద్యోగం చేస్తున్న లేడీని చూసి మనకు ఆ భాగ్యం లేకపోయింది అని ఆమె ఉద్యోగం చేస్తున్న లేడీ ఈ ఉద్యోగం ఎందుకంటే ఇప్పుడు లేడీ ఉద్యోగం చేస్తుంది అనుకోండి ఆ డబ్బులు ఏమేమి ఉంటుంది ఎప్పుడు వేల కన్ను భర్త యొక్క కన్ను పిల్లల కన్ను ఇంకా ఇతరులు ఎవరైనా ఉంటే వాళ్ళందరి కన్ను కూడా ఈయన సంపాదన లేదు అస్తమానం అంటూ ఉంటారు నువ్వు కూడా సంపాదించుకుంటున్నావుగా అని అంటూ ఉంటారు ఆ అంటున్నది ప్రేమతోటి ప్రశంసాపూర్వకంగా అంటున్నారా లేక ఎత్తి తోపుగా అంటున్నారా తిరిగి చేయడం ఒకప్పుడు కష్టం అవుతుంది లేదా తెలుగు అనేది తెలుసుగా అవుతుంది కూడా ఈ విధంగా ఈ ఉద్యోగం చేస్తున్నటువంటి లేడీ గృహిణిని చూసి అబ్బా ఏం పుణ్యాస్తుండాలో లేదా ఆవిడకి బాధపడింది లేదు హాయిగా మన నిధులు అందుకని భర్తకి పిల్లలకి చెప్పేసి విశ్రాంతిగా ఉంటుంది ఆవిడ విశ్రాంతిగా ఉన్న భక్తులు అందుకోవడం రావడం వీడు అలా అనుకుంటుంది ఎవరేదో బంగారు బంగారుగా కొంత పౌరులు తిరిగి మొహాన్ని చూస్తే బయటకు రాదు అని ఈ ఉద్యోగం చేసే అమ్మాయి ఈ గృహిణిని చూసి తెచ్చుకుంటుంది తర్వాత ఇంకొక దృష్టాంతం ఇండస్ట్రీ అండ్ ఎకనామిక్స్ అని ఉంటారు సైంటిస్ట్ ఉన్నారనుకోండి కొంతమంది ఇండస్ట్రీలో పనిచేస్తూ కొంతమంది యూనివర్సిటీలో పనిచేస్తారు ఈ యూనివర్సిటీలో పనిచేసే సైంటిస్టులు ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు చూసి ఆశ్చర్యపడతారు ఎందుకంటే డెవలప్ కంట్రీస్ లో యూనివర్సిటీలో వ్యాసం కాలం చేశాలి మీకు తెలుసో ఇండియా అంటే నెహ్రూవియన్ సోషలిజం కనుక ఎవరు పనిచేయదు కాబట్టి అందరికీ పనిచేయకుండా జీతాలు ఇస్తున్నప్పుడు అందరితో పోతే వీళ్ళు కాబట్టి ఇక్కడ పరిస్థితి అలా నడిచిపోతుంది కానీ డెవలప్డ్ కంట్రీస్ లో అడ్వాన్స్డ్ కంట్రీస్ లో మీకు జర్మనీ అమెరికా రకరకాల దేశాలు ఈ పది నెలల్లో యూనివర్సిటీ నడుస్తుంది పది నెలల్లో జరిగింది మీరు రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏదైనా తెచ్చుకుని ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ లో స్టూడెంట్ కొనొచ్చు టీచర్స్ ఆనర్లో అండ్ కెమికల్స్ వాటికి ఎక్స్పెండిచర్ మూడు కాంపనెంట్స్ ఉంటాయి రీసెర్చ్ ఫెలోషిప్ లో అది చెప్తుంది దాంట్లో టీచర్ షేర్ టీచర్ తీసుకో ఎక్కడ చేసి తీసుకుంటే అలా తీసుకోవడానికి అభ్యంతరం ఉండదు కానీ ఎసెప్ట్ నేను చేయను లేకపోతే ఎసెప్ట్ గారిని నడుస్తూ నడుస్తూ నేను ఊరు వెళ్ళేస్తాను అంటే చేశాను అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళే కదా వాళ్ళు ఉంటారు ఇండస్ట్రీ తీసుకుని తీసుకుంటారు సంవత్సరం పొరుగుగా దేశం వస్తుంది వాళ్ళు ఏరియా వెళ్ళాలంటే మనకు సెలవు పెట్టుకుని వెళ్ళొస్తారు సెలవు తీసి జీతం ఉంటుంది మా ప్రాంతం ఇవన్నీ జీతం ఉంటారు అనేవాళ్ళేమో ఇండస్ట్రీలో వాళ్ళని చూసి చెప్పుకుంటున్నాను ఇండస్ట్రీలో వాళ్ళు ఏమంటారు నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఇస్తే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా డ్యూటీలో ఎప్పుడు ప్రశంస ఇరవై మంది పాటలు పాట రికార్డు పెట్టినట్టుగా అదే మొత్తం క్లాస్ అదే పాటలు ఇస్తూ ఉంటారు రిసెప్ట్ రిసెప్ట్ చేసినా ఎవరికి పనికిరాని పాత్ర ఒకటి పంపించేస్తూ ఉంటారు దీన్ని చేసి రిసెప్ట్ ఎవరికి ఉపయోగపడదు అక్కడ ఎక్కడో మన గెలాక్సీకి పది గెలాక్సీల అవతల ఆరు గెలాక్సీలో ఒక స్టార్ ఉంది దాని వెనకాల ఏదో తిరుగుతుందో మీరు జాగ్రత్త ఇది ఎక్కడ ఇది ఎవరికి కావాలి ఇది అక్కడ ఆ స్టార్ ఉండేది లేకపోతే నా లక్ష్యం చాలా కాదు ఈ ఇండస్ట్రీలో ఉన్న ఎక్కడ చూసి వీళ్ళు అర్థం చేస్తాను ఇలా కరెక్ట్ అని నేను ఇంకా ఇంతకంత ఫండమెంటల్ కూడా ఇంకా నేను విన్నాను మొగాడవి పుట్టి కాపలు చేయడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాయి ఆడ పుట్టిక పుట్టకూడదు అని ఇప్పుడు ఈ విధంగా మానవుడు మానవ స్వభావం రాజద్వేషాలు వస్తాయి ఆష్టశక్తిగా ఉంటాయి రాజద్వేషాలు మనిషి యొక్క స్థితిని చాలా ఘోరంగా ప్రభావితం చేస్తాయి మనిషి ఎలా అనిపిస్తారంటే తను ఉన్న పొజిషన్ ఈ హిందీ వర్డ్ ఎదలుగా ఉన్న పొజిషన్ ఇది మనిషి లక్షణం ఇంకా కొంతమంది ఉంటారు చిత్తకాలంలో పుట్టాం ఫలితాలలో పుట్టాం గ్రహాలలో పుట్టుండాలి వారు పుట్టిన కాలం మీద వారికి ద్వేషం గడిచిన కాలం మీద ఎందుకంటే ఎందుకు ఉపయోగం ఈ కాలంలో పుట్టిందాల్సింది కాదు వశిష్ఠ వామదేవాది మహర్షులు వచ్చినప్పుడు పుట్టిందాల్సింది ఇప్పుడు మన వశిష్ఠ వామదేవాది మహర్షులు వీరికి జ్ఞానం ఉంటే వాళ్ళు ఉన్నారు వీరు అజ్ఞానంలో ఉన్నారు కనపడ కాబట్టి ఈ మాట వల్ల అర్థం ఉందా నేను ఈ కాలంలో చెప్పడం ప్రకారం చేస్తున్నానంటే ఏం వేస్తున్నాను చాలా నిర్దేశం దేశాన్ని నిర్దేశం ఇక్కడ ఈ భారతీయంలో భాగ్యనగరం ఉంటుంది కదా హైదరాబాద్లో లో భాగ్యనగరం అంటే అభ్యర్థంలో ఒక సంవత్సరం ఉంది ఇక్కడ ధర్మం లేదు అంతా మేము కలిసి కలిసి తానం చేసేసుకొని ఇక్కడ పర్యటిస్తున్నాను ఇక్కడ కాశ్మీరంలో నేర్పించి భక్తులు లేకపోయిందంటారు కాశీలో శివుడికి కాశ్మీరంలో ఉపదేశిస్తారు ఇక్కడ ఏమో ఏమి లేదు అంతానేమో ఉద్యోగాలు లేదు అంతా అపవిత్రం అయిపోయింది ఇక్కడ చాలా అమంగా చేసాం ఇక్కడ నా వ్యక్తి అయిపోయింది కాశీలో ఉంటుంది అని దేశాన్ని మనిషి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే తను ఉన్న దేశము చెడ్డది ఇతర దేశము మంచిది దేశం అంటే తనున్న కాలము పితప కాలము పెద్ద కాలము ఇతర కాలము ఇతర కాలము అంటే ఇంక ఇతర కాలాలే ఉంటాయి గడిచిన కాలాలే ఉంటాయి ఇంకా అప్పటికే ఇతర కాలం ఒక ఆయన నేను ఆయన ఎలాగో బ్రిటిష్ వాళ్ళ రాజ్యం చాలా గొప్ప రాజ్యం ఉంది అప్పుడు గుర్తుంటే ఇంత కష్టాలు ఉంది ఈ విధంగా తను తను పుట్టిన కాలం చేత తను ఉన్న దేశం చేత తను చేసుకున్న ఉద్యోగం చేత తనకున్న స్థితిగతులు చేత మనం మతాన్ని చేసిన బస్సు ఈ విధంగా he is not in harmony with the surrounding with the own beauty he is not in harmony ఇటువంటి మనిషి యొక్క జీవితము దుఃఖమైన ఇది రాగద్వేషమైన ప్రభావం వీరు తనకి సంబంధం లేని ఇతరుల కర్తవ్యాన్ని వీరు చేస్తారు తాను చేయవలసిన కర్తవ్యాన్ని చేస్తారు అర్జునుని లక్షణం విద్యార్థిగా అధ్యాత్మిగా అర్జునుడికి సడన్ గా యుద్ధం ఇంకా ఐదు నిమిషాల్లో ప్రారంభం అవుతుందనగా వారికి వైరాగ్యం అది ఆ వైరాగ్యం అది ఇమోషనల్ వైరా ఇమోషనల్ అవుతుంది అది ఒక యుద్ధం వల్ల వచ్చిన వైరాగ్యం కాదు వారికి ఏమనిపించిందంటే ఇలా ఈ కష్టపడి ఈ డ్యూటీ పేరుతో మరి క్షత్రియుడికి డ్యూటీ యుద్ధం విధంగానో క్షత్రియుడు ఆర్మీలో ఉన్న వారికి డ్యూటీ ఏముంటుంది ఆర్మీ రిలేటెడ్ డ్యూటీ ఉంటుంది అలాగే డ్యూటీ చేస్తుండగా అది ఉత్తర ఉత్తర దగ్గర అక్కడ ఆర్మీ దగ్గర ఉంటాం అక్కడ హిమాలయాల్లో ఆర్మీ వాళ్ళు ఉంటారు హిమాలయాల్లో సాంస్కృతి ఉంటుంది ఈ ఆర్మీ వాళ్ళు ఏం చేయాలి ఏమో అన్ని పట్టుకుని వాళ్ళని నేర్చుకుంటూ ఆ శత్రువు నుంచి భూభాగాన్ని రక్షిస్తూ వెళ్ళిపోతాం సాధు సంతులు ఏంటి భూమి మీద కండువ వేసుకుంటాడు దేవుడు కమలం పట్టుకుంటాడు ఎక్కడ అనక్షత్రాన్ని కలిగి కలుగుతున్న భూమి చేసి ఆ పక్కనే అన్ని దొరుకుతున్నప్పుడు సాయంకాలం గంగా నదికి వాద్యానికి వెళ్ళాడు దేవిక వాళ్ళు చూసేప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్నీ వాడికి ఏమీ విశ్రాంతం లేదు ఇది లేని దేశం మన ముందు ఈ దేశాన్ని రక్షించాలి శత్రువు నుంచి ఎంత కఠినమైనది అని ఆర్మీ వాడు అనుకుని సన్యాసి జీవితాన్ని వారు ప్రేమించారనమాట ఇది ఏమైనా అంతా సందర్భంగా ఉంటుందో ఈ సన్యాసి నేనేమో ఇలాగా అయిపోయాను నాకు చేతిలో దండ లేదు నాకు పొజిషన్ లేదు నాకు బీట్ లేదు ఆర్మీ బీట్ వాళ్ళు హ్యాపీగా బీట్ చేస్తున్నా నేను అలా ఒకరిలో ఒకరు అలాంటి తప్పు ఇంకొకటి అదే కాలం అర్జునుడి పరిస్థితి కదా అర్జునుడు యుద్ధంలో యుద్ధం చేయాల్సిన అది స్వతంత్రం రాజకుమారుడు కదా అర్జునుడు అతనికి జీవితం ఉన్నది సో అర్జునుడు యొక్క జీవితాన్ని గృహస్థులు జీవితంలో పోలుస్తారు ఇలాంటి గృహస్థితి వాళ్ళు చేస్తే అది ఒక రణరంగం సో ఇష్యూస్ ఉంటాయి స్టాక్ మార్కెట్ డిప్ అయిపోతూ ఉంటుంది సో అలా వెళ్తే అక్కడ అయితే ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి ఇంట్లో సాల్వ్ కాకుండా ఉండిపోయిన సమస్యలు కొన్ని ఉంటాయి ఏదో కొన్ని సమస్యలు ఉంటాయి ఎడ్యుకేషన్ అంటే ఏమి ఉంటాయి అలాగే ఉంటాయి అవి కొన్ని తెలియాలి అర్థం పెద్ద సమస్య అలా కొనసాగుతూ ఉంటాయి ఈ భవనం అంతా బయటకు ఉంటాడు పునఃస్థితి సన్యాసం చేస్తే ఆ ఏమో అదృష్టం ఇలా ఉండాలని జీవితం ఉంటాయి అని అది అందులో కూడా ఎట్లా పుట్టిన మామూలుగా ఉన్నట్టు అనిపించింది పక్కనున్న భోజనం చేసి నడువాలంటే కనిపిస్తుంది అప్పుడు సన్యాస జీవితం అయితే శ్రేష్టమైందని అప్పుడే అనిపించారు అప్పుడు ఇలాంటి ప్రయత్నించారు వీటికి ఒక ఇష్యూ ఒకటి వచ్చి వీళ్ళు వెళ్ళి ఒక ఛాలెంజ్ ఒకటి వచ్చి వీళ్ళు ఫేస్ చేస్తుందన్నమాట ఇప్పుడు ఆ ఛాలెంజ్ వీడు రెస్పాండ్ అవ్వాలి అప్పుడు అనుకుంటారు ఆయన అంగేజీ కదా అల్వాళ్ళు కృష్ణ చేస్తున్నారు ఏం ఎంజాయ్ చేస్తున్నాడు మనం ఎన్ని కష్టాలు పెడుతున్నాం అనేది సన్యాసి తీసుకుని ఆయన సన్యాసి జీవితాన్ని జీవితం ఆ మాట సత్యమా సత్యమా పాయింట్ కాదు అంత అసందర్భపు ప్రసక్తి అదే కానీ ఎందుకంటే ఈ గృహస్థు వీరికి సన్యాసి అయిపోతారు అయిపోలేదు కాబట్టి తను కాని తాను ప్రేమించి తన అయిన ద్వేషించి ఏమి పరిస్థితి దీర్ఘహారమని తన ఉన్న పరిస్థితులతో సమరసత లేనటువంటి దుస్థితిలో మీరు సరిపోతారు నిజంగా శ్రీకృష్ణుడు అంటున్నారు పరధర్మో భయావహ స్వధర్మము వ్యర్థము శ్రేయాన్ స్వధర్మ మీకు మనిషి హృదయంలో రాగద్వేషాలు నిండి ఉన్న కారణంగా మీకు మీ ధర్మము మీ గుణ ఏ గుణములు లేనిది ఏ క్వాలిటీస్ లేనిది అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది మేనేజర్ ఏమన్నారో తెలిసిన ఒక ఫ్యాక్టరీలో మేనేజర్ వర్కర్స్ అలా బెల్ల అవ్వగానే పడుతుంటారండి అనిపిస్తున్నట్టు ఈపీ లేదు ఆ రియాక్షన్ సక్రమంగా అయిందా లేదా బ్యాక్ కవర్ వచ్చిందా లేదా అని ఉంటుంది కాబట్టి దాన్ని కొత్తగానే చేతిలో ఉన్న టీమ్స్ అలాగే దారవించిన టీ చేతుల్లో కాలుగొచ్చే ఏ చెప్పకుండా వ్యక్తికి నేను నాకు ఎంత స్థితి ఎంత బాధ్యత అనేది అనేది వర్షత్వం దే ఈ విధంగా ప్రతి వాడికి కూడా తన ధర్మంలో తన కర్తవ్యంలో విభిన్న అన్ని నెగిటివ్ పాయింట్సే కనపడతాయి పరధర్మంలో అన్ని పాజిటివ్ పాయింట్స్ కానీ మనకి గ్రహించాల్సింది ఏంటంటే విగుణమైన వీటికి కనపడ్డ విధంగా వాస్తవంగా దాంట్లో వాస్తవంగా దోషాలే ఉన్నప్పటికీ for example take job of hangman hangman job అని హ్యాంగ్ మ్యాన్ అనేది అతని మీద రిపోర్ట్ రాశారు ఒరిస్సాలో ఉంది కదా హ్యాంగ్ మ్యాన్ ఈ మధ్యన బ్రిటిష్ యూనియన్ కూడా వీక్ అయిపోయింది ఏమీ స్ట్రెంత్ లేకుండా అయిపోయింది జ్యుడిషియల్ ఎవిడెన్స్ యాక్ట్ని కంగాలికిస్తున్నారు ఎవిడెన్స్ ఏముంది ఎనిమిదిలో ఎవిడెన్స్ జట్టి కాలువలు మండలం మీద ఎవిడెన్స్ ఉండదు బాలకృష్ణ కాలువల కాలువల మీద ఎవిడెన్స్ ఉండదు ఏ ఎవిడెన్స్ ఉండదు సో ఇవాళ చెప్పింది రేపు మార్చేయచ్చు రేపు చెప్పింది ఎల్లుండి మార్చేయచ్చు ఆ ఎవిడెన్స్ ఉన్నా కూడా అది చాలా అధ్వాన్నంగా కాబట్టి మీకు ఎవరు కన్విస్తాము దీనికి నో కన్విక్షన్ కన్విక్షన్ రేట్ ఎంతో తెలిసిన కన్విక్షన్ హండ్రెడ్ కేసెస్ హెల్ప్ చేస్తే ప్రొసెక్యూషన్ వన్ పర్సెంట్ కంప్లీట్ తొంభై ఎనిమిది కేసులు ఫెయిల్ అయిపోతాయి డిఫెన్స్ మీరు ప్రాసిక్యూషన్ లాయర్స్ డొనేషన్ ఇస్తారు ఇతను పర్చే చేయాలి అవైలబుల్ పర్చే చేయడం కమర్టీ అయితే ప్రాసిక్యూషన్ చేస్తారు వాళ్ళే మీకు డిక్టేట్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు ప్రాసిక్యూషన్ సైన్ చేస్తారు అక్కడ వెరిఫికేషన్ దానికి మీరు వేయాల్సిన కౌంటర్ అవుతుంది చూడండి వాళ్ళే డిక్టేట్ చేసి మీకు ఇచ్చేస్తారు డబ్బులు డిక్టేట్ ఈ విధంగా మన డిఫెన్స్ విదేశీ వీక్ అయిపోయిన కారణంగా there are no death penalty death ఉంది బుక్ ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు డెత్ మొత్తం చాలా కోపంలో అయిపోతూ పెనాల్టీ ఏమన్నా ఆ హ్యాంగ్ మ్యాన్ ఒకప్పుడు అతనికి ఇప్పుడు హ్యాంగింగ్ ఉంది అతను తన జీవితకాలం చెప్పాడు అది నేను చదివాను చదివి ఆస్తించింది ఎందుకంటే హ్యాంగ్ మ్యాన్ అనేప్పటికీ మనకు ఒక అభిప్రాయం ఉంటుంది ఆ అభిప్రాయం తప్పదు అతను చాలా స్వచ్ఛమైన జీవితంగా ఉన్నాడు అతనికి ఏ వ్యక్తినైతే హ్యాండిల్ చేస్తున్నాడో అతని ఏంటి ఏమీ ద్వేషభావం ఉండదు ప్రేమే ఉంటుంది అయ్యో పాపం ఆయన గాలితో హ్యాండిల్ చేస్తాను అతను తన జీవిత నేను హ్యాండిల్ చేస్తానని ఎగ్రెస్ ఉండదు మీరు ఈ president of India president of India ఎప్పుడు చేస్తున్నారు హ్యాండిల్ ఇది రిప్రజెంటేషన్ భగవంతుడు రిప్రజెంట్ చేయండి నా కర్తవ్య కర్మలు నేను చేస్తున్నానని హ్యాపీగా హ్యాపీగా అంటే ఎందుకుందో లేదా హ్యాంగ్ చేసేస్తారో కాదు మనస్సులో ఏ రకమైన విషాదం లేకుండా హ్యాంగ్ చేసి ఏ వ్యక్తిని హ్యాంగ్ చేయబోతున్నాడో అతన్ని ప్రేమగా లాభించి అతనికి మంచి మాటలు చేసి అతని పేరులో అనుమానాన్ని విడిపించి దాన్ని టైం అవగానే హ్యాంగ్ చేసేసి hangman He has no complaint in his life. What a glorious creator. కాబట్టి తర్వాత మీరు ఇంకొకటి కూడా గమనించారు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను దేవాస్ మన మున్సిపాలిటీలో మన హైదరాబాద్ లో ఉన్నారు నార్త్ ఇండియాలో ఎక్కువ ఉన్నారు దేవాస్ సమ్ పీపుల్ ఈ అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దాంట్లో ఉండేటువంటి ఆటంకాలను ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాగ్లో ఏదో వచ్చేసరికి అడ్డాలు పడిపోతుంది దాంట్లో బిజీ వాళ్ళ అడ్డాలను చూస్తారు వాళ్ళ మొత్తం వాళ్ళ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ పొందుతారు వాళ్ళు they don't have anything exist లేదు సమర్థం నాకు ద గేట్ మేకరమో and they job is the worst positive job అంటే అసలు విధానాల్లో ఒక జీవితం తీసుకున్నది ఉంటుంది ఇది కాలుతో అసలు కల్పిస్తారు కాలుతో అప్పుడప్పుడు తలకాయ కూడా ఉంచుతారు అండ్ దెన్ హీ సంస్థ కల్పిస్తారు అలాంటి వర్క్ చేస్తారు నో కంప్లైంట్ ఎందుకంటే ఇలాంటి వర్క్ చేస్తున్నాం అంటే ఇలా దీపిస్తారు అంటారు మాట శ్రీకృష్ణుడు తర్వాత ఇదే అనుకుంటున్నాను అంటే ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను జనరల్ ఎగ్జాంపుల్స్ అలాగే ఉంటాయి ప్రజెంట్లీ డెమోన్స్ట్రేట్ పాయింట్ అంటే విభున తన కర్తవ్య కన్నా ఎంత పెద్ద కర్తవ్య కన్నా అంటే దాని ఎందుకు ఎన్ని దోషాలు కనుకుంటా సరే వారు ఆ కర్మను ఎప్పుడూ విక్రయిస్తారు ఎవరో నాతో ఉన్నారు కెమిస్ట్రీ మనం పొరపాటు పెట్టిన కెమిస్ట్రీ చదివి ఫిజిక్స్కి వెళ్ళాల్సింది నేను ఈ మాట వెంటనే అన్నది ఎక్కడే ఉంటాయా నచ్చదు అలా అనుకోవద్దు అలా ఈ కెమిస్ట్రీ అన్నం పెట్టుకోండి కెమిస్ట్రీ తల్లిగా భావించాలి కానీ ఫిజిక్స్ గొప్పదే నేను కాదు కానీ ఇలాగైతే దృష్టికోవడం చాలా తక్కువ నేను బ్యాక్గ్రౌండ్ సో ఆ విధంగా స్వధర్మము ప్రేమ ఉండాలి మనిషి స్వధర్మ ఎట్లీస్ట్ అన్న ఒకటి ముఖ్యంగా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎప్లికేషన్ అని అంటారు ఎప్లికేషన్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ మామూలు మామూలు లో దానికి ఇంకో అర్థం ఉండదు దీన్ని వాల్ ఆఫ్ ఎప్లికేషన్ అని అంటే స్లోగా ఎదరదాన్ని నాశనం చేయడం స్లో ప్రాసెస్ డిస్కౌంట్ ఎనిమిది దాన్ని ఎక్కిస్తాను అని అంటారు వాల్ ఆఫ్ ఎప్లికేషన్ అని మీకు వినిపిస్తుంది ఇండియన్ సర్వీస్ మనకి పాకిస్తాన్కి మధ్య ఉన్న వారు కాబట్టి వాల్ ఆఫ్ ఎప్లికేషన్ బాగా లీడ్ చేస్తూ ఉంటారు లీడ్ చేస్తుంది మనం అనౌన్స్ చేశారు కదా ఎవరో చూస్తారు మన ఫస్ట్ ఇయర్ లేదా ఫస్ట్ ఇయర్ లో కాన్ఫరెన్స్ ఉంది కదా హరియర్ కాన్ఫరెన్స్ లేదా జిలాంలో ఎవరో ఉంటారు మరి చూసినా ఈ వాంట్ కీప్ ఇండియా అనే కమ్యూనిటీ స్టేట్ ఆఫ్ లా అని చెప్పారు వాడు ఇండియా ఇది ఇండియా వాంట్ కీ ఇండియా అనే కమ్యూనిటీ స్టేట్ ఆఫ్ లా ఇప్పుడు మన వల్ల పరిస్థితి అదే కదా పర్మనెంట్లీ ఈ లా తిరుపతి దేవస్థానం పర్మనెంట్గా సెక్యూరిటీ డీఫామ్ చేసి కూర్చోవాలి లేదా ఎప్పుడైనా తరలిస్తే కాదు this is call water discussion so anyway equation ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో thirty percent of the cash ఎప్పుడు ఉద్యోగాలు వాడుతుంది థర్టీ పర్సెంట్ ఇప్పుడు మీరు ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో వంద మంది పెట్టి నడిపిస్తుంటే దాంట్లో ముప్పై మంది విత్ సిక్స్ మంత్స్ ఉద్యోగాలు దాంతో డిపార్ట్మెంట్ మూవ్మెంట్ అంతా షేటర్ అయిపోతుంది they are suffering from that expression ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి మీరు ఎంత ఉపయోగించి ఇంకో దూరం చూస్తూ ఉంటారు వాళ్ళ ఇది ప్రాబ్లం సెటిస్ఫాక్షన్ ఉందంట ఎందుకంటే వాళ్ళు మన పనిచేస్తున్న కంపెనీ మీద ప్రాణం ఇంకో పని చేసుకోవాలి ఇంకోటి ఇక్కడ రూపాయలు ఇస్తే అక్కడ లక్ష యాభై మనం ఈ విధంగా విపుణ అలా ఉండకూడదు అంటే నేను ఉద్యోగం మారకూడదని నేను అంటలేదు ఇట్లాంటి పాయింట్ మనం చేసే ఉద్యోగాన్ని మన ధర్మాన్ని మనం ప్రేమించాలి ధర్మ housewife should love her job ఉద్యోగం ఏది she should love her so అలాగే ఎవరి సన్యాసి షుడ్ లవ్ టు బి సన్యాసి గృహస్థ should love the గృహస్థ ఎవరో ఇది గృహస్థ ఇది love the గృహస్థ And once he becomes a sannyasi, I sannyasi జీవితం మహాత్ములు వచ్చిన వల్ల ఉంటుంది అనుకోరు చాలా తప్పు నేను అన్నాను ఎవరు ఇంకే బాగుండదు మనం వెళ్ళాం కానీ ఆయన ఏం మనకు అలా రుచి వెళ్ళిపోతాం కొన్ని మన స్థితిని మనం అలా నిందించుకోకూడదు ఎందుకంటే ఒకసారి ఆ రకమైన నిందాబుద్ధి కలిగేందంటే క్రమంగా మనిషి తనని తానే అది ఏవదించుకునే స్థితికి చేస్తుంటాం ఆ సెల్ఫ్ ఇమేజ్ సేపడుతుంది నా బతుకుగా దేంట్లో మీ బతుకే వచ్చిందంటే నా నా మొత్తం డిపార్ట్మెంట్తో నా ఉద్యోగం నేను దిగాలి ఇతర వాళ్ళందరూ నా ఫ్యామిలీ లైఫ్ సేపర్ అవుతుంది లేదా ఫ్యామిలీ లైఫ్ అన్ని బాగుంటుంది ఈ విధంగా మనిషి దిగ్భాగం అనేది సిచ్యువేషన్ చాలా తక్కువ కాబట్టి శ్రీకృష్ణుడు యొక్క ఉపదేశము చాలా గొప్ప ఉపదేశం వేయాన్ you learn to love your job your position your family member your స్థాన్ యువర్ కనుక సో హ్యాండిక్యాప్ స్థానం ఉంటారు ఐ లెర్న్ లవ్ దట్ స్థాన్ అది ఇంకా డెవలప్ మెడికల్ యాక్టివ్ ఇప్పుడు నా We love what we have. We learn to be in harmony with what we have. ఎలా ఉండాలి నా ఆశ్రమం నేను చిన్నది ఎనిమిది సంవత్సరాలు దేవుని ఆశ్రమం దేవుని కోరుకోలేదు అలాంటిది ఇంకో ఆశ్రమాన్ని నేను ప్రేమించి నా ఆశ్రమాన్ని నేను నిందించుకోవాలి సో ఆ రకంగా ఉంటుంది వేదాన స్వధర్మ పరధర్మ సంస్థిత సో ఇతరుల ధర్మాన్ని నేను పట్టుకున్నాను ఇక్కడ అర్జునుడు ఉన్నాడు అర్జునుడి స్వధర్మం ఏంటి ఫైట్ బ్యాక్ దేని అది స్వధర్మం అది ఇల్లు పెట్టి సన్యాసం తీసుకుని దాన్ని నేను బాగా సన్యాసాన్ని అనుష్ఠిస్తాను అని ఉన్నాడనుకోండి నేను ఎంత బాగా అనుష్ఠించినా నేను స్వధర్మం కంటే తక్కువ లేదు ఇది బాగా అనుష్ఠించలేదు ఇంకా అలా తెలియగల అలా అనిపిస్తుంది సపోజ్ అర్జునుడు వెళ్ళి సన్యాసం తీసుకున్నాను అనుకోండి జస్ట్ రిజికేషన్ వెళ్ళి బ్యాటింగ్ ఫీల్డ్ వెళ్ళి రిజికేషన్ సన్యాసం తీసుకున్నాడు అక్కడ ఎప్పుడైనా రోజు అది రోజు ఏం చేస్తాయనుకుంటాడు నేను రావచ్చు కదా వారు జరుగుతారు నేను అక్కడ యుద్ధం చేసుకుంటే వారిని తప్పుకోండి తర్వాత నేను రావచ్చు వారు జరుగుతుంది వారు అవసరం ఉంటుంది ఇలా ఆలోచిస్తాను అంత ఉపమానం కానీ కాబట్టి అనుష్ఠిత అలా అనిపిస్తుంది ఫీల్డ్ కంటే ఆ ఇతరుల యొక్క ధర్మాన్ని చాలా అద్భుతంగా నిర్వర్తించినా కూడా నిర్వర్తించలేదు అయినా కూడా నిర్వర్తించినా కూడా దానికంటే మీ స్వధర్మాన్ని శ్రేయస్కరమైనది ఈ ధర్మంలో ఒకవేళ ధర్మాన్ని అంటే యుద్ధం కదా ఆ ధర్మాన్ని మీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తుండగా మృత్యుడే లభించింది ఆ మృత్యుడే శ్రేయస్కరము స్వధర్మే నిధనం బాలబ్రహ్మో భయావహ నా బ్రహ్మం దాని దాన్ని నేను పెట్టేసి పరబ్రహ్మాన్ని కోసం వేలాడితే అది భయభేది ఈ శ్లోకాన్ని ఆధునిక కాలానికి మనం అనేది ఉదాహరణకి మీరు నేను నిష్కామం చేసుకోవాలి అంబేద్కర్ మహాశివుని ఆయన హిందూ ధర్మాన్ని సనాతన హిందూ ధర్మాన్ని విడిచిపెట్టేసి ఇంకో ధర్మంలో వెళ్ళాలి అని ఆయన ఎందుకంటే ఆయన పని చేస్తారు సనాతన హిందూ ధర్మంలో మా కమ్యూనిటీకి నేను ప్రేమిస్తారా అని ట్రై చేశాను ట్రై చేస్తే ఎవరో ఒకళ్ళిద్దరు వస్తున్నారు సరే హామీ నాకు అన్నారు హిందూ అది వేస్తే వివాదం మాలోని వాడు మన కులానికి అన్నారు మాలవాడు అంటే మాలోని వాడు ఆ విధంగా వారి మహాబీర్ వాళ్ళు ఆయన కాంటాక్ట్ చేసినప్పుడు వేస్తే వివాదం దీనికి సందేహం ఏం అని వాళ్ళు ఉదాహరణగా చెప్పిన పది మందిలో తొమ్మిదిగురు ఓమో అన్నారు ఒక్కడ మాత్రమే ఉదాహరణ చెప్పారు దాంతో మనకి పెద్ద నిరుత్సాహం కలిగిపోయి ఈ డిసైడెడ్ లీవ్ సనాతన హిందూ ధర్మాన్ని ఇంటికి చేయాలని నిర్ణయం చేస్తున్నారు ఈ నిర్ణయం చేస్తున్నారని విశ్లేషించారు తెలిసేప్పటికీ వాళ్ళు వెంటనే ఇంపార్టెంట్ పర్సన్స్ ని పంపించి అతన్ని క్రిస్టియానిటీలో తీసుకెళ్ళడానికి ఆయన ముందు కోర్టులో బొమ్మలు they are ready to give him crores of rupees. Just hand out to him. He can now. ఇంకా సౌదీ అరేబియా మహారాజు ఒక ప్రతినిధిని పంపించారు దీనికి అల్స్లాంలో పంపించారు వచ్చేస్తే మీకు మొత్తం మీరు ఎంత పోటీస్తారు సౌదీ అరేబియా అంటే వాళ్ళందరూ పోటీస్తారు అప్పటికే ఆయుధ గల్ఫ్లో ఉన్నారు నైన్టీన్ ఫిఫ్టీస్ లో మనం చెప్తాను నైన్టీన్ ఫిఫ్టీలో నా ప్రాంతంలో సో ఇస్లాంలో ఆయన దాన్ని కూడా తీసుకొచ్చారు ఆయన ఏమన్నాడంటే నేను భారతీయుడిగా పుట్టాను భారతీయుడిగానే చెప్తాను విదేశీ విధర్మాన్ని నేను స్వీకరించాను అని చిట్టి తీసి జైనమా బౌద్ధమా అని భారతీయ చిట్టిగమా ఇవన్నీ భారతదేశంలో పుట్టి పరిగణించినటువంటి ధర్మం హిందూ ధర్మం యొక్క శాఖలు తప్పిస్తే బాగుంటారు అంటే సిక్కు అనుకోండి దాంతో హరిబోల్ హరిబోల్ అంతా కూడా మన హిందూ ధర్మమే ఉంది జైన్ అయితే ఏదో మన వృషభమేదే దేని దీని వచ్చి దేని వచ్చి మీకు టెన్షన్ అక్కడ మీకు పాలును నీళ్లు కలుపుకున్నట్టు కాదు హిందువులు బౌద్ధులు అలాగే కలుసుకుంటారు హిందువులు సిక్కులు అలాగే కలుసుకుంటారు హిందువులు క్రిస్టియన్లు కలవడానికి ఇబ్బంది హిందువులు ఇస్లాంలు కలవడానికి ఇబ్బంది అదే కాదు సమాజంలో ఉన్న సమస్య అది కూడా మేజర్ ప్రాబ్లం ఎందుకంటే హిందూ ఇంట్లో సేవైతే ఉంటాయో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈ క్వశ్చన్ చెప్పి చెప్తారు ఇస్లాం అంటే కథ Islam is most exclusive religion and face of Islam it is no పేరు ఎవరు చెప్పరు ఎవరో అనంద భయపడరు అన్నా so but that is fact exclusive religion it exclusive it for example Hindi ఉన్నారనుకోండి వాళ్ళు షియా ఎక్స్క్లూజ్ చేస్తారు అహమదియాన్ని ఎక్స్క్యూట్ చేస్తారు హిందువులనే వాళ్ళ వాళ్ళలోనే ఇంకో శక్తిని ఘోరంగా ఎక్స్క్యూట్ చేస్తారు షియా మీరు బాబు చేయడానికి వాళ్ళు తెలియదు షియా మసీదు చేసి మీకు ఇరాక్ అక్కడ ఇరాక్ నుంచి లక్ష్మీలో ఉంటారు సో చాలా ఎక్స్క్లూసివ్ మతాలు ఆయన ఏమన్నాడంటే భారతదేశం గడ్డ మీద పుట్టి పెరిగిన ఇక్కడ వర్ధిల్లిన మతానికి నేను చేస్తాను అంతేగాని I don't get it outside outright reject చేస్తున్నాను రిజెక్ట్ చేసి జాగ్రత్తగా పరిస్థితి చదువుతున్నారు దేనికి చదివారు శక్తి చదివారు బుద్ధి చదివారు ఒక రెండు సంవత్సరాలు చదివి ఒక ముహూర్తం పెట్టారు ఆ ముహూర్తమా నాలుగు రోజుల్లో వాళ్ళకి వాళ్ళు సెలిబ్రేట్ చేస్తూ ఉంటారు ఒక రోజు వెళ్ళి అక్కడ బుద్ధ సన్యాసం వచ్చారు వాళ్ళ దగ్గర బుద్ధ ధర్మాన్ని బుద్ధ ధర్మం చదివి ఆయనకు దిక్కు కూడా బుద్ధ మామూలుగా మనం పుట్టిన గడ్డ మీద ఉన్న ధర్మాన్ని మనం కాపాడుకోవాలి దానికి మనం చెందిన వాళ్ళని భారతీయతకి లేదు కాకూడదు రాగద్వేషాలు ఉంటాయి సో సనాతన హిందువులు ఇంకేమో అస్పృష్టిగా చూడటము అనేటువంటి ద్వేషభావం కలుగుతుంది ఆ ఊరు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇంటెన్స్ డిస్లైక్ వస్తుంది ఎందుకంటే చూడండి ఒక మనిషిని ఫిజికల్ గా గాయపడి చేస్తుంటారు ఆ గాయ తగ్గిపోతుంది మనస్సుకి తగిన గాయం చాలా కాలంగానే కదా ఇది మనస్సుకి అంటే లోకైన గాయం ఏమిటంటే భగవంతుని సృష్టిలో భగవంతుని దగ్గరికి చేరే అర్హత నీకు లేదు వాడికి చేరేగా మానేడా వాడు గాడు వీడు గాడు భగవంతుడి అతికృష్ణ పాటించేవాడు భగవంతుడు డిగ్రీ చేయలేదు అందరూ డబ్బు మనుషులే వీడికి డబ్బే కావాలి డబ్బుకు దాపోహం చేసేవాడే ప్రతి వాడు కూడా కానీ వీడు ఏమంటాడు నేను భగవంతుడి దగ్గరికి చేరడానికి నాకు యోగ్యత ఉంది ఏమిటా యోగ్యత అంటే I was born in this house ఇల్లు గురించి ఇంట్లో పుట్టిన తర్వాత నాకు యోగ్యత ఉంది ఓకే నీకు యోగ్యత ఆల్వేస్ ఉంది ప్రతివాడికి ఉంది అయినా ఎవరైనా నాకు ఈశ్వరుని చేరుకోవడానికి యోగ్యత ఉంది అంటే లేదా బ్లెస్ దాంట్లో తక్కువ అలాగే అనుకోవాలి కూడా కానీ దానికి లేదంటే ఆ మాట వాళ్ళు that is the worst possible viral film that religious person మీద అటాక్ చేసి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మీకు అధికారం లేదు అని అంటే ఇంతకంటే హింస ఇంకా వేరే లేదు వారి హృదయంలో ద్వేషం లేదు ఆ ద్వేషం కారణంగా వారు మతం మారుతుంది అలాగా ఆ ద్వేషానికి లొంగిపోకుండా ఆ ద్వేష అలాగే వాళ్ళు క్రిస్టియన్ ముస్లింస్ ఇస్లామిస్ట్ కుమరించినటువంటి కోట్ల రాగాన్ని దరిదాపులకు రానివ్వకుండా ఇక్కడ సనాతన హిందూ ధర్మం మీద ఉండే ద్వేషాలని తన దానికి తన విషమైపోకుండా మీకు తెలియం సనాతన హిందూ ధర్మాన్ని మీకు అనేక రచనలో అతను ఏనాడు పరుషంగా క్రూరంగా నిందించాడు అతను దాంట్లో ఉండే దోషాలను మనం ఎలా ఉంటే పూర్వపక్షం చేసి సిద్ధాంతం చేస్తున్నాం అలా పాయింట్ వచ్చేసే తప్పిస్తే ఈ నాశనం అయిపోవాలి వీళ్ళు బిడ్డలు అలా వస్తున్నాం ఈనాడు వీళ్ళు ఈ మోడల్ ఎన్నో దళిత్ రచయితలు రాసేటువంటి రచనలు చూస్తే దేశభావం కలుగుతుంది చాలా పౌరుషమైన పదజాలంతో రచనలు చేస్తారు దళిత కవిత్వం చేస్తారు సరే ఈ రోజు వేరు శోభర్ ఎస్ఏ నేను వెళ్ళాను వర్ణాశ్రమ ధర్మాల మీద పదార్థం ఎస్ఏ చాలా శోభగా రాస్తారు ఇది బాగులేదు మానవుడు ఒక మానవుడు ఇంకొక మానవుని అలా బ్రేక్ చేయడం బాగులేదు అలా చెప్పుకొస్తాడు తప్పిస్తే దానికి సాగుతుంది ఇస్తే నేల ఆ ద్వేష భావాన్ని ప్రకటించారు కాబట్టి అతను రాజ దేశాలకి ఒక రకంగా అతీతుడిగా వెళ్ళగలిగే మిగిలిన సిచ్యువేషన్ అతను ఏదో ఇప్పుడు చేయటం నేనంతా లేదు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఈజీగా ఉంటాయి రాజ దేశాలకు అతీతంగా ఉండి బౌద్ధ ధర్మంలో మిగిలేదో చర్చిస్తే క్రిస్టియానిటీ తీసుకోవాలి ఇస్లాం తీసుకోవాలి ఇస్లాం అతను కనుక ఇస్లాం తీసుకుందంటే ఇవాటి దేశం ఇస్లాం కొంచెం అయిపోయింది ఇదలా ఇమేజిన్ కాన్సిక్వెన్సెస్ అయిపోయి దేవుడు రక్షిస్తున్నది అతను కనుక సౌదీలో వచ్చినటువంటి కోర్టులు ఏదో ఉంటుంది పేరు పెట్టుకుని ఉంటే మొత్తం ఇస్లామిక్ దేశం ఉపయోగించారు ఈయన అలా కాలేదు ఇప్పటికీ చాలా మంది దళితులు అతన్ని ఆదర్శంగా తీసుకుని హిందూ ధర్మంలో ఉన్నారు బౌద్ధ ధర్మంలో వెళ్ళారు తప్పిస్తే క్రిస్టియానిటీలోకి ఇంత ప్రచారం చేసినా క్రిస్టియానిటీ ఇంకా ఇది బ్యాక్ కారణం ఏంటంటే అందరికీ వధర్మే విధనం శ్రేయ పరధర్మో భయావహ నిత్యానికి good way in Telugu in America in greater it is good for them not for మనసు మనసు మన హిందూ మన చదువుకుని దీంట్లో ఉంటే దానికి ఇంక్లూజివ్గా హిందూ ధర్మంలో ఇంక్లూజివ్ రామకృష్ణుడు ఉన్నారు ఆయన అన్ని మతాలని అందరూ మనకి బైబిల్ సోర్చేస్తూ చేస్తుంది అంటే ఆయన చదివిన దేవతలో వచ్చేస్తారు బైబిల్కి అంతరార్థాలు చెప్పారు ఎంత అధార్థి బైబిల్కి అంతరార్థం చెప్పారంటే ఎంత అధార్థ్యం ఉండాలి బైబిల్ మీద ఎంత అధార్థ్యం ఉండాలి హిందూ ధర్మం యొక్క ఆల్ ఇంక్లూజన్స్ నేచర్ మీద ఎంత విశ్వాసం ఉందో చాలా కాబట్టి మనం ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి ఈ అర్థం ఈ ప్రజెంట్ డే సోషల్ కాంటెక్స్ట్ అర్థం చేశారు కానీ అక్కడ ఉన్న అర్థం అది కాదు ఎందుకో వచ్చిన శ్రీకృష్ణుడు గీతను బోధించిన నాడు సమాజము హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ మతం ఆ మతం ఇలాగే విభజింపబడి లేదు ఇది నాట్ అది తర్వాత కాలంలో ఆ రకమైనటువంటి దురదృష్టత విభాగం ఆమె కాబట్టి అక్కడ నేను మొదటి చెప్పిన విషయాల అర్థం అదే అర్థం ఆ కాన్సెప్ట్ ఇప్పుడు మోడల్ కాంటెక్స్ట్ లో నేను అర్థం మార్పు చేశాను బట్ ఆ ఫండమెంటల్ వేడింగ్ విజ్ఞానం సబ్జెక్ట్ సో వ్యక్తిగతమైన వేడింగ్ చెప్పారు సోషల్ వేడింగ్ సోషల్ మీనింగ్ అంటే ఓ మతం ఇంకో మతానికి వ్యక్తిగతమైన మీనింగ్ అంటే తన పరిస్థితిని తనకున్న స్థితిని తాను ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి కోటీశ్వరుడు అవుతాడు పేరు మీద వీళ్ళ ఆహారాలు వాళ్ళకి ఇది బాగున్నాయి ఇది బాగున్నాయి దిశగా ఉంటాయి అది నాలుగు గ్రంథీసులు ఉంటాయి నాలుగు గ్రంథీసులను దోసకాయ ఇస్తాం ఉంటుంది కొత్తగా ఉంటాయి ఈ బ్రెడ్ని తింటూ ఆ దోసకాయ తినేసి మంచిది లేదు నీళ్ళు ముక్కలు తింటారు ఒక ముక్క పొక్కుతుంది వాళ్ళ ఒక ముక్క అనుకోవడం అనిపిస్తూ ఉంటుంది వీడి ముక్క దానికి ముక్క అంతగా అనిపిస్తున్నారు అంత అవగాహనలో వాళ్ళు ఉంటారు కోటీశ్వరుడు వీడు ఎవరు చేస్తాడు వాళ్ళు బంగారం కంపెనీ వేసుకుంటుంటారు వాళ్ళకి వేరే దేశాలు వదిలిస్తూ ఉంటారు అంటే అర్థం అర్థం కదండి సెల్ఫ్ అగ్రెంట్ లైఫ్ నేను ఏది గౌరవాన్ని వదిలి ఇంకోవాళ్ళు ఎలా ఉంటారు ఆ ఈగో అగ్రెంట్ లైఫ్ ఖరీదైన టైంలో భోజనం చేస్తే అది గొప్ప ఉంటారు అంత గొప్ప సందేహం ఇలా ఉంటారు వీడు దుఃఖపడుతూ ఉంటారు ఎందుకంటే ఒకటి నాకు ఇంకో లేదు గౌరవం ఏది బాగుంటుంది చెప్పా దీంతో ఒప్పుకోవచ్చు మరి దాంట్లో నాతో ఒప్పుకోవచ్చు ఇది అది మనకి ఏమైనా హ్యాపీ హ్యాపీ ఆ మాట ఆ మాట రెండు ఒక ఆయనకి సంచలనం పెట్టాను నేను వదాలంటే అలా ఏం సేవ తెలిసిన ఆ గంజాలను తీసుకుని మేళలో మేళలో వేసేసి ఇలా ఇలా కలిగేసి కలిగేసి వాళ్ళని ఇప్పుడు తిన్నాడు తప్పవాలి రాబోతుంది అలా ఉండాలి కానీ కంప్లైంట్ చేయడం అన్నది కొంచెం చాలా తప్ప కాబట్టి ఇది నేను స్వధర్మే విధరం చేయాల్సి నా ధర్మము నా ధర్మము అదే కర్తవ్యం నేను చేయాల్సిన కర్తవ్యం లేదు ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు ఇద్దరు ఆడపిల్లలు ఇలా మా కన్ను ఇలా కనిపించి మొదలు ఇంతవరకు ఇద్దరు మగపిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు మా వయసులో ఆడపిల్లలు మా పెళ్ళి వాడు ఉండేది కాబట్టి మన ఆడపిల్లకు ట్రీట్లా అయిపోయింది ఆడపిల్ల లేకుండా అయిపోయింది ఆడపిల్లకి లేకుండా అయిపోయింది వాడు ఉంటుంది కాబట్టి తప్పు అరకుల్లో లక్ష్మీ అనుభవిస్తాము అందులో మగపిల్లలోనే అరకులు ఇది తలపూరిని గుర్తుకొస్తాం తలపూరి గురించి లేక ఈ దౌత్యులు దత్తాలు తలపూరి తలపూరి నువ్వు మీకు అవకాశం కాదు నీ తల కాదు నీ తల అయితే బొమ్మ ఇంట్లో పడి ఉంటుంది కాబట్టి మన బొమ్మదాన్ని మనం ప్రయోగించడం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ మనకున్నది ఇంకా మనం మెరుగు చేసుకోవాలంటే మన కర్తవ్యాన్ని మనం పూర్తి చేసుకుంటూ మన ధర్మాన్ని మనం విడిచిపెట్టకుండా ఉల్లంఘించకుండా మనం మెరుగు చేసుకుంటూ కర్తవ్యం విజయం దోషి పరామర్శ అంతేకాదు ముందు మనకున్నది మనం ద్వేషించి రిచ్ హేట్ ఇది పొజిషన్ బై ఇంటిగ్రేట్ అధికారం తప్పకుండా మీకంటే ఎక్కువ ఇచ్చినామని తిరిగి తన స్థితిని తాను వ్యక్తపడుతుంది అలా ఎన్నడూ ఉండదు ఎప్పుడు కూడా తనకున్న స్థితిని తాను ఆనందించుకుని తనకున్న స్థితిని తాను హేట్ చేయడం ఎప్పుడు కాదు ఆ హార్మోని కావాలి మనకి శ్లోకం అందాము ఇది కూడా గుణము లేనిదే అయినా స్వధర్మ తన ధర్మము వేదాంగతవి మనుస్థిత బాధానుష్ఠుడమైన ధర్మ నరధర్మం అంటే వేదాంగతవి దేనికంటే గొప్ప గొప్పదైతే దేనికంటే గొప్పది పరధర్మం అంటే ఎంత బాగా అనుష్ఠించినా పరధర్మం అంటే స్వధర్మమే గొప్పది స్వధర్మే తన ధర్మమునందు విధానం మానమైన మంచిదే పరధర్మ ఇతరుల ధర్మము భయావహ భయము కలిగించును దీనికి అవకాశం చూడండి తద్వేషయుక్త మన్యతే శాస్త్రార్థమీ అన్యథా పరధర్మోపి ధర్మత్వాత్ అనుష్ఠేయ శ్రేయాంతి తత్ర అంటే అదే అర్థం ఉండదా అంటే రాజద్వేషం వచ్చి మానవుడు దేశం కాకూడదు వాళ్ళ విషయం అవి దీన్ని దారి ద్వారా దీన్ని అపహరణ చేస్తాయి అనే ఆ పరిస్థితి అలా ఉండగా భారతదేశము చేత ప్రేమితుడైన మానవుడు ఎవరి సాధన చేస్తాడంటే శాస్త్రం యొక్క బోధని కూడా కళాకిందిగా అర్థించుకుంటాడు శాస్త్రాత్మకి అన్యథా అంటే శాస్త్రార్థాన్ని ధర్మ ఆ సంకటంలో ధర్మస్వరూపాన్ని చెప్పేవాడు రాజద్వేషంలోకి అతీతమైన వాడు ముహూర్తం పెట్టేవాడు కేవలము క్యాల్కులేషన్స్ వేయడం లేకపోతే శాస్త్రం చాలా పర్ఫెక్ట్ గా క్యాల్కులేట్ కంప్యూటర్లో పెడితే అది ఇంజనీర్ కాదు రాజు క్యాల్కులేట్ అది కాదు ముహూర్తం పెట్టేవాడు పవిత్రమైన హృదయం కలిగేవాడు పవిత్ర హృదయం ముహూర్తం పెడితే వాడు ఏ క్యాల్కులేషన్స్ అక్కర్లేదు స్వామిజీ ముహూర్తం పెట్టండి మేము ఎలా ఉంటాయి ఎప్పుడు వెళ్ళాలని ఇప్పుడు వెళ్ళు అని ముహూర్తం పెట్టి అదే ముహూర్తం పవిత్రమైన హృదయంతో పెద్దలు వెళ్ళాలని అలా ముహూర్తం పెడితే ఎందుకంటే అంతే ఈ క్యాలిక్యులేషన్స్ అలాగే ఎందుకంటే పవిత్ర హృదయం లేని వాడు రాజద్వేషములతో కలుషితమైన హృదయం వాడు శాస్త్రార్థాన్ని కూడా తప్పుగా దాన్ని వ్యాఖ్యానం వాడి చేతిలో శాస్త్రం కూడా పాడేది అర్జునుడు చూడండి సన్యాసం చాలా గొప్పదైన పెద్దల సన్యాసం ఎందుకు వాడి ఎందుకు సన్యాసం గొప్పదైతే గొప్పదిగా వారి మీద సంబంధం భార్యాదేవులు ఒక భార్య కూడా ఆడబడింది భార్యను వెళ్ళాడే ఏడు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ ముఖ్యతలు తీసుకోవాల్సిన వాళ్ళు రాజకుమారులు అంటారు ధర్మరాజు గారి ఇప్పుడు వీడియో ఉంటారు ఆ డ్యూటీ ఏదో ఎడగాలి కాదు సన్యాసం యొక్క గొప్పతనం వాళ్ళు తెలియజేయండి దిశాత్మం చాలా బాగుంటుంది ఆ మాట మనం సంపదలు సృష్టించాలి అని మాట్లాడాలి కానీ శత్రువులను దూరంగా పెట్టాలి అలా మాట్లాడాలి కానీ విచారణ కావాలని ఉంటుంది అని అనుకోవాలి ఇప్పుడు సన్యాసం ఏమన్నా గోదావరి మహారాష్ట్ర వాళ్ళు తీసుకున్న వల్లనే ఆంధ్ర తీసుకున్న వల్లనే సన్యాసం ఇక్కడ ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ అనుకోవాలి ఇక్కడ ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ మన మాట ఏంటి అలా పరిస్థితి ఏంటి చూసి దానికి ఏదైనా తేడాగా ఉన్నట్లయితే ఒక పార్టీ ఉంటుంది సెంటర్కి పంపించాలి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి డ్యూటీ అది ఇన్వాల్వ్ అవుతుంది అంతేగాని వాడు అవునండి అందరూ వారు అనుకోరు అన్నమాట నేను అనుకుంది మనకు వారు అనుకోరు ఈ చూసినా కాస్ట్లేదు దీనిగా కాస్ట్ అసలు దృష్టాంతం కాబట్టి పరధర్మము కూడా ధర్మమే కదా కాబట్టి అనుష్ఠించేద్దాం అని ఇలాగంటే ఇచ్చి కొంతమంది అది ఒక ఆయన అదైతే రామాయణం నవరాత్రుల్లో రామాయణ రామాయణ నవరాత్రి ఆయన ఉద్యోగం చేశారు ఆయన సెలవు నవరాత్రి ముందు నాలుగు రోజులు సెలబ్రేషన్స్ నవరాత్రి తర్వాత నాలుగు రోజులు ముప్పై ఇరవై రోజులు సెలవు ఇరవై రోజులు సెలవు పెడితే ఆయన సెలవు లేదు అప్తే ఆయన భార్య ద్వారా ఇంటికి జీతం కాదండి ఇరవై రోజులు లాస్ట్ పది రోజులు జీతం వస్తుంది దీనేమో పక్కనకి ఒకటి పట్టుకుని అక్కడే తీసుకుంటాను ఇది కూడా రాదు రామాయణం ఆ రామాయణ ప్రవచనం చేసి ఆయన తొమ్మిది రోజులు ప్రవచనం చేసి రేపు ప్రవచనం అనేది ఇలా సాయంకాలం వచ్చారు ఆయన టైం ఆయన జాగ్రత్తగా ఉద్దేశిస్తుంటారు ప్రవచనం అయినా మళ్ళీ వెళ్తారు ఆయన కూడా ఆయన తెలిసింది పని జరుగుతుందో ఇతగా సో ఈ రకంగా నేను ఏమిటంటే నేను సెలవు పెట్టాను లేదంటే రాముని సేవిస్తున్నాను రాముని సేవిస్తున్నాను రాముడికి సేవ చేయడంతో సేవ నుంచి ఇంకా చెప్తుందో ధర్మాన్ని మానేయడం అదే రాముడిని సేవ చేయడం అసలు రాముడిని సేవ చేయడం అంటే ఏంటి చెప్పండి అది ఏం చేశారు రాముడిని సేవించడం ఏంటి పని మానేసి ఈ ఐదు మీద ఐదు మీద వెళ్ళాడుతూ రాముడిని సేవించారు యాటిట్యూడ్ ఇస్తున్నాం గీతలో గీత doesn't want you to to duty చెప్తే నేను డ్యూటీ మానేసి భజన చేస్తాను హరే రామ నేనేమో వెయ్యి సార్లు భయం చేస్తాను డ్యూటీకి వెళ్ళను అంటే ప్లీజ్ నో గోటు డ్యూటీ అది డ్యూటీ యొక్క స్థానమే కర్మ కర్మలే నీ డ్యూటీ ఒకటి అంతేగాని నీ డ్యూటీ కాదు సన్యాసి డ్యూటీ ఏది దగ్గర నుంచి సాయంకాలం అనేది నేను భవ్యం చేస్తాను సన్యాసి డ్యూటీ గృహస్థ డ్యూటీ కాదు గృహస్థలాన్ని తీసుకుని లేదు గృహస్థ తత్వ రంగంగా మర్యాదలను చక్కగా హ్యాపీగా ప్రేమించాలి వాళ్ళని రక్షించాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి తర్వాత నాలాంటి సాధనతో కూడా భోజనాలు చేయాలి అలాగే గృహస్థ ధర్మాలు అక్షరంగా అవి కూడా కానీ వారు కూడా మా పంపిణీ చేసి మేము కూడా పొద్దున్న సాయంకాలం మీద ధ్యానం చేస్తామంటే తప్ప అలా పద్ధతి కాదు స్వధర్మాన్ని అనుష్ఠించాలి కాబట్టి అవధర్మము ధర్మమే కనుక అనుకూలం మంచిదే కదా ఇలాంటి మాటలు మాట్లాడతారు ధర్మత్వా పరిస్థితి అది రాజకీయంలో చెప్తారు ఇది బాధ ఇదే ఎవరి ధర్మం వారికి జాగ్రత్తగా తెలియాలి ఇదే ఇక్కడ అది సత్యధర్మ లేదా మరి గీత భాషలో ఉండే కిటికీలు అలాగే ఉంటాయి తానే ధర్మం మనిషి స్వరూపం ఏమీ లేదు బుద్ధి మనిషి స్వరూపం బుద్ధి నిష్ఠుడైంది మనిషి మంచితనం ఎక్కడ ఉంటుందండి మనిషి సమర్థత ఎక్కడ మీకు ప్రశ్న బుద్ధి కాబట్టి మహా తాను ధర్మ ధర్మం తానే ఉన్నాడు తనదైన ధర్మము తానే ధర్మం తన జీవితమే ధర్మమయంగా ఉంది తనకి ధర్మానికి భేదం పెట్టకూడదు స్వస్య ధర్మ అంటే భేదం వాళ్ళంతా స్వధర్మ తన స్వరూపమే అయి ఉన్న ధర్మము స్వధర్మము అది అంటే ప్రశస్య తరహా వృత్తిని కొనియాడగినది ఎక్కువగా మనం చేసి ఉద్యోగాన్ని మంచి ఉద్యోగం అంటారు దాన్ని కొనియా కొనియాడాలి కానీ మీరు జాబ్ ఎప్పుడు చేస్తున్నారండి అక్కడ ఫలానా కంపెనీలో ఆ కంపెనీ మధ్యకాలంలో చాలా డౌన్లో ఉంది కదా అవును ఇప్పుడు పనిచేస్తాం ఏం పర్వాలి అనాలి అవునండి మా కంపెనీ వేస్తుంది అది ఎప్పుడు మూసేస్తారో మాకు తెలియదు వీళ్ళు అంతకంటే ఎక్కువ నీళ్లు అయిపోయిందో మీరు ఉండకూడదు ఎవరు ఉండకూడదు చాలా సంతోషం మనకి అన్నం పెట్టి చెయ్యని మనం ప్రశంసించాలి ఎప్పుడు నిందించాలి ఆ హార్మోని ఉండాలి ఇది నోటి రెండు ఏవో కొన్ని గుణాలు లేకపోవచ్చు అయినా కూడా స్వధర్మము చేస్తాం ఇప్పుడు పాదలు ఉంటారు తండ్రి ఉంటారు ఒకప్పుడు తండ్రి ఒక జనరేషన్ వ్యవస్థలు ఉంటారు అది కొంచెం ప్రాచీన పద్ధతిలో కాలస్యంగా ఉంటారు వేషధారణాలు చెప్పడంగా ఉంటారు ఇది ఇలా మొత్తం ఎవరినంతా కూడా పండుగ పట్టుకోవడం ఇది చేసిన కొంచెం మోడర్నిటీగా ఉంటుంది వాళ్ళు పాపం వారు తెలియదు ఏదో చిన్న చిత్రంతకంలో మొదలు ఇలా వేసిన అర్థవంతంగా ఉంటారు అదిగో నా తండ్రి చెప్పడానికి నేను సిద్ధి చేస్తున్నాను అని అనుకోలేదు చాలా ప్రౌడ్గా చెప్పాలి నేను మా అన్నగారు లేకపోతే పౌరులతోనే పర్వాలి ప్రౌడ్గా చెప్పాలి నేను మా అన్నగారు రౌడ్గా చెప్పారు కానీ you should never try to బిజోన్ కావాలనుకుంటారు దోత నినాట్లు ఫర్ వేరే అలాగే మన ధర్మం యూ షుడ్ నెవర్ బిజోన్ మన కంట్రీ యూ షుడ్ నెవర్ బిజోన్ మన కంట్రీ మనం బిజోన్ చేయకూడదండి ఇప్పుడు ఇప్పుడు ఫుట్బాల్ అవుతుంది వీళ్ళందరూ ఎంపీలు అందరూ ఏం చేస్తున్నారో తెలుసుకున్నాండి బ్రెజిల్ హీరోస్ యొక్క డ్రస్సులు వేసుకుని దీర్ఘ కాలంతో సంపాదన రాజమండ్రిలో ఒక బిజినెస్ మ్యాన్ వాడు ఏం చేస్తాడంటే బిజినెస్ అది ఆ బార్ లో పబ్ ఆ బార్ లో ఏం చేశాడంటే ఫ్లోర్ ఒకటి క్రియేట్ చేశారు విశేషా వాళ్ళు వస్తుంది ఆ ఫ్లోర్ లో ఏం చేశారంటే గోడ మీద ఫుట్బాల్ మ్యాచ్ కోర్టు బొమ్మలు దిగించారు అంటే మేక్ దిలీఫ్ అనమాట వీడు ఏదో అనుకుంటారు ఫుట్బాల్ అది ఫుట్బాల్ కోర్టు అందుకోతుంది నిజంగా స్టేజ్ చేస్తే ఫుట్బాల్ కోర్టు వేస్తుంది ఈ వెనకాల పెన వేసి ఇక్కడ ఫుట్బాల్ బొమ్మలు అవి వేసేస్తే అది ఈ ఫుట్బాల్ కోర్టు వేస్తుంది అంతా వేస్ట్ ఇది సో అలాంటి ఫుట్బాల్ బొమ్మలు పెట్టాడు రొనాల్డో బొమ్మ రొనాల్డో బొమ్మ ఈ బొమ్మలు అవన్నీ పెట్టాడు ఆ బ్రెజిల్ డ్రెస్ వాళ్ళు కేరళ చూస్తారు చూడండి బాల్ వాళ్ళు కూడా ఈ ఫుట్బాల్ డ్రెస్ ఏమి వాళ్ళకి ఎల్లో బ్రెజిల్ అనుకుంటారు వేసేసి అక్కడ పెద్ద డిగ్రీ స్కీమ్ వస్తుంది మొత్తం రాజమండ్రిలో ఉండే డిగ్రీ స్టూడెంట్స్ చదువు చదివిన అక్కడే ఉంటాం వారి జీవిత అమ్మకాలు ఆ వృత్తి అమ్మకాలు పదివేసి జరిగింది అప్పుడు నా ఆకాంక్ష ఏంటంటే భవిష్యత్తులో ఇండియా వరల్డ్ కప్ ఆడాలి ఐదు వరకు అంటే మరి ఆల్కహాల్లో వీరు ఎక్కువగా తాగేసి అలా డ్రెస్సులు వేసినట్టు సంపర్పడ్డారు అది అలా ప్రమోట్ చేసే పద్ధతి ఫుట్బాల్ ప్రమోట్ చేసే పద్ధతిగా ఫుట్బాల్ ప్రమోట్ చేయాలంటే ముందు ఆత్మలు వీరు మానేయాలి నేను ఫస్ట్ స్టెప్ మానేసి చక్కగా ప్రాథమిక పద్ధతిలో ఆరోగ్యంగా ఉంటూ దాన్ని ప్రాక్టీస్ చేయాలి బాగా చేస్తారు అది చేసినట్టు చేయాలి వాళ్ళు తాగుతారు అవతారు అవతారు కలిసి ఫుట్బాల్ ఏమవుతుంది వాళ్ళు తాగితే ఫుట్బాల్ పడతాడు మనం వాళ్ళ వరకు చేస్తూ ఉంటాం వీళ్ళేమో అవతారాలు దాని జంతువులు వేస్తూ ఉంటారు వాళ్ళందరూ భవిష్యత్తులో ఇండియా ఫుట్బాల్ అందుకోసం పెట్టేస్తుంది ఆ మాట ఎంత తప్పు ఇలా ఉంటుంది వీటి ఓన్ అవరం కలిసి వీటి ఓన్ అవరం కలిసి మనది అనేటువంటి స్వాభిమానం లేకుండా బ్రెజిల్ లో వేసుకున్న డ్రెస్ వేసుకుని జంతువులు వేసి బీడ్ కలిసి మీరు ఫుట్బాల్ చేయలేదు ఇది ఉన్న శక్తి కూడా వీలు చేస్తున్నారు బీడ్ చేస్తున్నారు బీడ్ you have very bad effect conference దీనికి అందులో ట్యానింగ్స్ అనే కెమికల్స్ ఉంటాయి ఆల్కహాల్ ఈ ట్యానింగ్స్ బ్రెయిన్ అనే డ్యామేజ్ రోజు దీని పడుతూ ఉంటే వాళ్ళు బ్రెయిన్ డ్యామేజ్ తెచ్చుకుంటారు అరవై ఏళ్ళు సైంటిఫిక్ రీసెర్చ్ చేసుకుంటున్నారు అలాగే రీసెర్చ్ చేశారు అది ఫుట్బాల్ ప్రమోట్ చేసిన ద్వారా పద్ధతి కాబట్టి ఈ విధంగా ఆ స్వధర్మం మీద ప్రేమ లేకపోవడం శరీరం మీద స్వామి అనేది ప్రేమ వేస్తాడు సో పరాన్ని ఇండికేట్ చేయడం ఏ ఇదంతా కూడా చాలా వికృత రూపం సమాజం యొక్క వికృత రూపం శ్రీకృష్ణుడు ఏమంటారంటే ఏది స్వామి కృష్ణ కృష్ణ దాన్ని స్వామి స్వామి ప్రేమిస్తే ఆ ప్రేమ విస్తారు స్వామి ద్వేషిస్తే వీడి ద్వేషాన్నే వీడి మనసు కలుషితం అయిపోతుంది పరధర్మాత్మస్థితాగ్నేన సంపాదితాగతి చక్కగా నిర్వర్తించిన పరధర్మం కంటే ఏదో కొద్ది లొసుగులున్నా విఘ్న అంటే లొసుగులతో ఉన్నా స్వధర్మమే కాను గొప్పది టీచింగ్ ఉందనుకోండి గరిపంతుడు బతకలేక గరిపంతుడు అని సామెత బతకలేక గరిపంతుడు సామెత మీరు ఎప్పుడు పెట్టారో అప్పుడే బడి పెరిగి బడి ఎప్పుడైతే పెరిగిపోయిందో సమాజం అప్పుడే పెరిగింది బడి పంతులు ఎలా ఉండాలో తెలిసినా నేను ఈ సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి నాయకుడిని అనేటువంటి ఆత్మవిశ్వాసంగా దేదవా అయితే అడుగుతాను సమాజంలో పిల్లల్ని బాగు భారతపౌరులు తయారు చేసే మొట్టమొదటి లేఖ స్టెప్ ఆ లేఖలో ఫస్ట్ స్టెప్ ఆయన ఉన్నారు ఆయన తన యొక్క మహిళను గుర్తించి ప్రేమతో తన కర్తవ్యాన్ని తాను చేయాలి నేను ఇలాంటి ఎందుకు కలిగిన ఉద్యోగం చేస్తున్నాను నేను అని అనుకోకూడదు ఇది ఒక్కటే లక్ష్యం ఫ్యూచర్ బిజినెస్ మొదలెట్టేటంటే వాళ్ళు బిజినెస్ మీద ప్రేమ లేదన్నా ఫ్యూచర్ బిజినెస్ ఫ్యూచర్ ఒకటి రాష్ట్రం ఒకటి వీడు బిజినెస్ మొదలెట్టడానికి మొన్న రిపోర్ట్ ఒకటి గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు చూడండి జూనియర్ కాలేజెస్ లోను హై స్కూల్స్ లోను వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ చేస్తారు ఏదో బిజినెస్ ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఉత్సాహంగా ఉంటాయి పాఠాలు పెంచేవాళ్ళు ఎందుకంటే బిజినెస్ గా ఉంటాయి అలాగే డాక్టర్లు వైద్యులు డాక్టర్ నుంచి ముక్తి చేస్తే మరో వైపుని ఏదో పెట్రోల్ వ్యాపారమో ఏదో ఇలా పెట్రోల్ బంక్ చేయలేదు వారి ఆ వృత్తి అది హృదయపూర్వకంగా నడవదు మనస్సు మెంటల్ ఎనర్జీస్ దైవం కోసం ఫిజికల్ గా ఉంటే కావాలి మెంటల్ ఎనర్జీస్ కూడా కావాలి కాబట్టి మన వృత్తిని మనం చక్కగా ఇప్పుడు సన్యాస అగరబత్తుల వ్యాపారం మనం అలాంటివి చేశారు బిజినెస్ చేశారు కొన్ని తమలో బిజినెస్ చేసి బిజినెస్ చేసి బిజినెస్ చేసి సన్యాసి టీచర్స్ ప్రసిద్ధి వీళ్ళు కూడా బిజినెస్ చేస్తారు ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు బిజినెస్ అందులో గొప్ప సమాజం అంతా కూడా వర్కర్లు అయిపోయింది ప్రతి ఒక్క బిజినెస్ ఓపెన్ గా ఉంది లేకపోతే భారత మీద లేకపోతే బాగుంది మీద ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు ఇంకా బీనా మీద అలా ఉండకూడదు ఏం చేసుకోవాలి డబ్బు సంపాదించి ఆ ఏం చేసిన ఆ వృత్తిలో వచ్చేస్తుంది డబ్బు సంపాదిస్తారు ప్రేమను కలిగి ప్రేమించే శక్తిని ఆ సహజ లక్షణాన్ని కోరుకుంటుంది వెళ్ళి ఎదురు చేసుకుంటే డబ్బులు వచ్చేసుకుంటాం డబ్బు లేదని లేకపోతే అది అక్కడ తీసుకొస్తే కాబట్టి తన వృత్తిని తన స్థితిని తన స్టేటస్ని తాను వెలించడం స్వహన్యేష్టనం మరణమీ పరధర్మంలో దేని ప్రాణాలను కాపాడుకోవడం కంటే స్వధర్మంలో ఉండి చచ్చిపోవడమే లేదు ఆఖరికి ప్రాణ సంకటం వచ్చినా సరే ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కన్సిడర్ చేద్దాం అసలంలో ప్రాణ సంకటం ఏం కాదు చిన్న ఇంటర్వ్యూస్ ఉంటాయి స్వధర్మంగా పరధర్మం దూరంగా ఉంటుంది కాబట్టి వీటికి అది పరధర్మం కదా వీటికి అది స్వాత దగ్గర ఉండదు స్వధర్మం దగ్గరగా ఉంటుంది పరధర్మం దూరంగా ఉంటుంది మన దృష్టి భారతదేశ కలుషితం మనం ఉంటుంది కనుక పరధర్మం ఆకర్షణగా ఉంటుంది చాలా ఆకర్షణగా ఉంటుంది పరధర్మం చాలా తప్పదు పరధర్మం ఆకర్షణగా ఉంటే దగ్గర ఉంటే తెలుస్తుంది లేదా అది స్వధర్మం అయిన తర్వాత అన్ని వస్తువులు వేసుకుంటాం కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రాణ ప్రాణాలే పోయినా నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను నా ధర్మాన్ని నేను చేస్తాను అనే దృష్టికోణంలో ఉండాలి దీన్ని రిచువల్ స్థితి మాత్రమే అప్లై చేసి అలా వ్యాఖ్యానం చేయడం ధర్మం అంటే కేవలం కొన్ని రిచువల్ స్థితి మాత్రమే కాదు ritual one part of the ధర్మం సమగ్రంగా స్వధర్మానుసక్తిగా అర్థం చేసుకుని ఆ స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉన్నాను అది ఒక కష్టం కూడా ఏం కాదు భారతదేశాలు తక్కువగా ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మన ధర్మాన్ని మనం ప్రేమగా అనుష్ఠించాలి అవసరమైతే మన ధర్మాన్ని అనుష్ఠించే సమయంలో దానం పోయినా సరే పర్వాలేదు నేను ఒకసారి ఏదో ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు మూవీ చూపిస్తాను దానికి ఏదో మిర్చి మసాలా నేను దాంట్లో దాంట్లో అతను స్వధర్మానికి అతను మొత్తం గ్రామంలో ఉండే పెద్ద వాళ్ళందరూ కూడా అతన్ని మీ ధర్మం నువ్వు చేయకు అని లాలక్ష్యం భయపడతారు అని ముఖం అతని ధర్మం అతని ధర్మం ఏంటంటే ఆ దేవుడు ఆ గేట్ లోపలికి కొంతమందిని ఎలా చేయటం కొంతమందిని ఎలా చేయటం శత్రువు నా గేట్లోపల ఎలా చేయటం కేవలం లేడీస్ ని ఎలా చేస్తారు ఆ ఆ లోపల పనిచేసి వ్యక్తి మసాలా ఫ్యాక్టరీ అక్కడ లేడీస్ ఆ లేడీస్ యొక్క క్షేమం అయింది అందుకోసం అక్కడ నివేదించారు అతని దగ్గర ఒక పాత కాలకు తుపాకీ ఉంటుంది అది చేసినప్పుడల్లా పాట విప్పేసి కొత్త ముందు దాంట్లో పెట్టి మళ్ళీ ఇలా పెట్టి నేర్చుతూ ఉన్నారు అలాంటి ఒక ఓల్డ్ ఫ్యాషన్ తుపాకీ సో నసీ ఉద్యోగిస్తా వస్తారు వచ్చి బయటపెడతారు పెద్ద పెద్ద తుపాకీలతో పది మంది సైనికులతో వస్తారు బయటపెడతారు నిలబడతారు అలానే నేను చచ్చిపోయాకనే నేను ముందుకు అడుగు చేస్తాను అని చెప్తాను అని దేవుడు పెద్ద ధనవంతుడేం ఏదో చిన్న దేశంతో అతను చూపించారు కానీ అతను అంటారు ఆ భిన్నాన్ని నేను ఆ ఊరు పంచాయత్ ప్రెసిడెంట్ వచ్చి దేనికి దేని అనాలని చెప్పుకోకు అని అంటే అతను పంచాయతీ ప్రెసిడెంట్ చెప్తాడు నేను పంచాయతీ ప్రెసిడెంట్ కదా శత్రువుకి సమర్పిస్తాను ఈ పంచాయతీలో ఈ లోపల ఉన్న లేడీస్ పంచాయతీలో వాళ్ళు వాళ్ళని ముఖ్యంగా చూపించేది నువ్వు వాళ్ళని రక్షించకపోగా వాళ్ళకి సైతాంతృతంలో వచ్చి వాళ్ళకి సృష్టిస్తావా ఎంతో ద్రోహంలో విజయాన్ని పంచాయతీ మీద ఇంటికి ధర్మాన్ని చూపిస్తాయి కానీ తన ధర్మాన్ని ప్రాణం ఇలా ఉండాలి కాబట్టి ప్రాణ సంకటం వచ్చినట్లే స్వధర్మాన్ని విడిచిపెట్టరాదు స్వధర్మే స్థితి నిధనం మరణానికి స్థితి కదా పరధర్మే స్థితి జీవిత పరధర్మంలో చేరి జీవితం అంటే స్వధర్మంలో చెప్పుకోవాలి ఎందుకంటే అంటే లేకపోతే పరధర్మం ఆకర్షణీయంగా కనబడ్డా అది నరకమే తప్ప మరొకటి కాదు పరధర్మో భయావహ నరకాది లక్షణం భయమావహ అది భయమునే కలిగిస్తుంది భయాన్నే మోసుకొస్తుంది ఆవాహన భయాన్ని తీసుకొస్తుంది మీ జీవితంలోకి డబ్బు వచ్చిన రావచ్చు డబ్బుతో పాటుగా ఆ కాన్ఫ్లిక్ట్ ని తాము ఘర్షణ దుఃఖము భయం వీటన్నిటిని మోసుకొస్తుంది మోసుకొచ్చి మీ జీవితాన్ని కలుషితం చేసేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న రిసోర్సెస్ తక్కువ అవ్వచ్చు ఆ తక్కువ రిసోర్సెస్ తోటి హ్యాపీగా ఉండడం తనకున్న స్థితిగతులను తాను ప్రేమించుకుని కవర్ చేసుకోవాలి సర్వము తనదేదో దాన్ని సంతోషంగా వాటిని ఈ నెంబర్ హేట్ ఎందుకంటే వాటిని ఉన్నదాన్ని హేట్ చేస్తే వాడి జీవితంలో సర్వము నుండి వర్తించేది ఎందుకంటే ఉన్నదాంట్లో ఉండే గుణం వీడికి కనపడదు లేని ఎంత గొప్పదైనా వీడికి చేసి అందరూ వీరు అయిపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు కాబట్టి మనిషి తమ స్వర్మాన్ని ప్రేమగా అనుష్ఠించడం నేర్చుకోవాలి పూర్ణమాదాన్ని పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీకృష్ణార్పణ